ఒక చెక్క బొమ్మని మనం ఎలా కావాలంటే అలా ఆడించగలమో అలా ఆడించి వీళ్ళు అంతలాగా వాళ్ళకి వశం అయిపోయినట్టుగా ఎవళ్ళ మనస్థితి కూడా కష్టం జరగకుండా ఎవళ్ళ డిమాండ్ నిత్యం చేయమంటే నిత్యం పాట పాడమంటే పాట అలా నడిపించేవారు దర్శయం సద్విరాం లోకే యాత్మనో వశ్యత ఇదంతా ఎలా ఉందంటే తన వృత్తులకు తాను పూర్ణంగా వశుడనై ఉంటాను అనే విషయాన్ని లోకానికి తెలుపు చేస్తున్నాడు అన్నట్టుగా ఆ వ్రజవాసులకు ఆయన తన తన ఇచ్చే ఏమీ లేకుండా వాళ్ళ ఇచ్చే తన ఇచ్చేగా చేసి తన బాల్య చేష్టాలని చూపిస్తున్నాడు ఓ రోజు ఈ గోపికలందరూ అరుగు మీద కూర్చుని ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు మధ్యాహ్నం రెండు ఆ ప్రాంతంలో టీ తాగి ఇక్కడికి వచ్చి కూర్చుంటారు నందాదులు ఎక్కడో బిజీగా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బోళ్ళంత పశు సంపద వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళు ఉంటారు లోపల శ్రీకృష్ణుడు అక్కడే ఆడుకుంటున్నాడు ఆడుకుంటుంటే గోపీనామంతికే క్రీడన్ భగవాన్ లోకభావన లోకములను సృష్టించిన పరమేశ్వరుడు అక్కడ వాళ్ళ ముందు ఆడుకుంటుంటే ఈ లోపల సేమ చింతకాయలు అమ్ముకునే అదిలో పాటించింది సేమ చింతకాయలు వేసవ కాలంలోనే వస్తాయి అవి ఎక్కడో ఊరి బయట సేమ చింత చెట్లు ఉంటాయి నీళ్లు అవి ఉంటాయి దాంట్లో బాగా కొంచెం ఎర్రగా దూరగా పండినటువంటి కాయల్ని పెద్ద గడకర్రకి ఓ పొల్ల ఒకటి కట్టి దాంతో దిగుతారు క్రమంగా ఒకదాని తర్వాత వాటి ఆ తొడిమలు చాలా వంకర్లు తిరిగి ఉంటాయి ఆ తొడిమలో కనుక దీన్ని ఈ పొలను ఎక్కించగలిగితే అది వచ్చేస్తుంది ఆ రకంగా ఊడపీకి ఊడపీకి వాటిని వాటిని బుట్టలో పెట్టుకుంటున్నారు ఆ బుట్ట మీద ఒక గుడ్డ తప్పు ఆ గుడ్డకి పక్కనే ఒక చిన్న గొయ్యిలాగా చేసి పెట్టుకుంటాం మనం బియ్యం ఆ గొయ్యిలో పోస్తే ఆ బియ్యం చూసుకుని దానికి తగ్గ సేవ చేసేదాన్ని ఆలోచిస్తుంది ఇది ఈ వ్యవస్థ ఇది మామూలుగా ట్రాపికల్ కంట్రీస్ వ్యవస్థ now you know what is going to happen so ఆ వచ్చింది స్వక్రీణి ధ్వంభో ఫలానీతి శివచింతకాయలో శివచింతకాయలో అని వినగానే ఒక్క గెంతుని పరిగెత్తాడు వచశ్రుత్వాతు సత్వర శివచింతకాయలు కావాలి సరే ఏం చేసేటంటే లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయి ధాన్యానికి ఇస్తారు బియ్యానికి ఇస్తారు ధాన్యానికి ఇస్తారు బియ్యానికి అయితే ఎక్కువ ఇస్తారు ధాన్యానికి అయితే తక్కువ ఇస్తారు అది రెండు గొయ్యలు ఉంటాయి ఒక గొయ్యిలో ధాన్యం పోసుకుంటే ఒక గొయ్యలో బియ్యం పోసుకుంటారు అదే బుట్టలో సో ఎనివే లోపలికి వెళ్ళిపోయి ఈయనకి తెలుసు ధాన్యం ఎక్కడ ఉన్నారు వెంటనే చకచక లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఎందుకంటే ఎక్కువ సేవచింతకాయలు రావాలంటే ఏం చేయాలి ఎక్కువ బియ్యం తీసుకోవాలి మేము వాడు అమ్మ ఇంకొంచెం బియ్యం పోయాను చాలా పట్టుకెళ్ళంటే నో నో చాలా ఇంకొంచెం పోయింది దెబ్బలాడు ఇంక ఈయన దెబ్బలాడే సమస్య లేకుండా మొత్తం చెయ్యంతా రెండు చేతులు గుప్పిడి నిండా కరాభ్యాం ధాన్యమాదాయ ఒక చేతితో తీస్తే ఏమొస్తాయండి ఇటువంటి వెళ్ళిపోతాయి ఇలా అయితే బాగా వస్తాయి ధాన్యం తీసుకున్నాయి ఇప్పుడు నడుస్తూ రావాలి దాన్ని వదిలిపోకుండా పట్టుకురావాలి ఆవిడ దగ్గరికి ఇలా పట్టుకురావడం కష్టం కాదు అందులో నిండా పోసుకున్నాడే కరాభ్యాం ధాన్యమాదాయయ్యౌ ఆవిడ దగ్గరికి వెళ్తున్నాడు సర్వఫలప్రద సర్వ ప్రాణులకు కర్మఫలాన్ని పంచిపెట్టే ఈయన ఇదో ఈ ధాన్యాన్ని పట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్తున్నాడు ఫలవత్వేహి ధాన్యాన్ని మయాన్ని తాని భూష ఆవిడతో ఆవిడ పిలిచాడు ఆవిడ పిలవగానే ఆవిడ ఆగింది అమ్మి నేను నీకు ధాన్యం తీసుకొచ్చాను రా నాకు ఫలాలు పెట్టు చాలా ధాన్యం తెచ్చానని చెప్తున్నాడు ఆవిడ అంటే ఆవిడ ఈయన కష్టాన్ని చూసింది చూసి పాపం ముందు చాలా ముందుకు వచ్చేసి చాలా she met him more than half so that he has to struggle to move ఎలా ఉంటుంది సో దగ్గరికి వచ్చి ఆ బుట్ట దింపుకుని ఆ ధాన్యాన్ని తన బుట్టలో పోసుకుని ఆవిడ ఏం చేసిందంటే చేతి నిండా పళ్ళు పెట్టింది గురుణేశ్వ తవమానేన మానవ అంటే కొలత నీ దోశిని కొలత ధాన్యం ఇచ్చేవు కనుక అదే కొలతతోటి నీవేమో పళ్ళు తీసుకో అని చేతి నిండా పళ్ళు పోసింది త్వం ఫలాని ఫల విక్రయిణీ తస్యవచశ్రుత్వ మహాత్మన సో ఆమె ఈ పళ్ళు తీసుకుని ధాన్యం తీసుకుని ఆవిడకి ఇచ్చింది ఆయన ఆ పళ్ళు తీసుకుని మళ్ళీ వెనక్కి వస్తున్నాడు సాయాంతమరవిందాక్షం ఆవిడ వెనకాల నుంచి చూసుకుని రాక మళ్ళీ పోక ఎలా ఉన్నాడు పద్మపత్రములు వంటి నేత్రాలు కలవాడు ఏనుగు గున్నలా ఉన్నాడు హరిపోతం ఇవాగతం హరిపోతం అంటే ఏనుగు గున్న ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సమృద్ధిగా పాలు పెరుగు వెన్న సమృద్ధిగా ఉండే అవన్నీ తిని తిని తిని ఊళ్ళో ఉన్నవన్నీ ఈయనే తిన్నాడు కదా సో శరీరం ఎలా తయారు చేసి సో ఈ ఏనుగు గుర్ద వచ్చి వెళ్తుంటే ఆవిడ అలాగ చూసుకొని నిలబడిపోయింది ఆ సింహచింతకాయలన్నీ ప్రేక్షమాణ నయనైరక్షితం తద అలా కళ్ళప్పగించి అంత బాగున్నాడు రైతున్నాడు అని అలా దృష్టి తెలివి ఇట్లా చూస్తూ నిలబడిపోయింది ఫల విక్రయిణీ తస్యక్షుతధాన్యం కరద్వయం ఫలైరపూరయద్రత్నై ఫలభాండమపూరితం అది ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే ఆ ధాన్యాన్ని తీసుకొస్తూ తీసుకొస్తూ బోర్లా ఆవిడ ముందు పడ్డాడు కాళ్ళలో కాళ్ళు పెరిగి ఆ ధాన్యం అంతా కింద పోసాడు గమ్మున ఈవిడ వాడిని పట్టుకుని లేవదీసి నువ్వేమీ బెంగ పెట్టుకోకు నీ ధాన్యానికి తగ్గ పళ్ళు నేను ఇస్తాను అని ధాన్యం అంతా ముందు పళ్ళు ఆయన చేతిలో పెట్టేసి పంపింగ్ చేసి ఆ ధాన్యం అంతా ఎత్తుకుని తన బుట్టలో పోసుకుని అవి వెళ్ళిపోయి ఆవిడ వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి మొత్తం ఈ పళ్ళన్నీ అమ్మేసి ఇంటికి వెళ్ళి చూసింది చూస్తే ఏమైనా అక్కడికి ఫలైరపూరయద్రత్నై ఫలభాండమపూరితం ఆ ఇంటికి వెళ్ళి మామూలుగా ఆ గుడ్డని ఇలా పక్కకు తప్పించి ధాన్యం తీసుకున్నామని చూస్తే దాని నిండా రత్నములు ఉన్నవి ఇదొక సో పరమేశ్వరుడిని ఇంత పిసరు ఆరాధిస్తే ఆయన అంత పది రెట్లు ఇస్తాడు అని ఒక అభిప్రాయం అవి దూరే వ్రజభువ సహ గోపాల బాలకై చారయామాసతృవత్సాన్నా క్రీడా పరిచ్ఛదవు అయిపోయింది బస్తీలో ఆడడం పూర్తయిపోయింది ఇంత పెద్దవాళ్ళు అయిపోయారు నేను కొంచెం జంపు చేస్తున్నాను సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఆవుల్ని తోలుకుని వెళ్ళి వాటిని చక్కగా మేపి తీసుకురావటం అనే కార్యక్రమం వెళ్ళి మొదలు సో ఎందుకంటే గోపాల కూడా సహజంగా సో యశోద కూడా ఊరికే ఇక్కడ అలంచేస్తూ వెళ్ళేళ్ళను వాళ్ళేళ్ళను చేస్తూ కోతులతో పడటం మీరు అనవసరం చక్కగా ఈ పాటికి కొంచెం ఆవుల్ని తోలుకెళ్ళి వాటిని మేపి తీసుకురావడం ప్రారంభించండి చాలా పెద్దవాళ్ళు అయ్యారు అని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ గోవుల్ని తీసుకుని వెళ్ళిపోతారు అదొక పెద్ద సన్నాహము పొద్దున్నే చల్లదన్నం తినాలి మధ్యాహ్నం చల్లదన్నం మూట కట్టుకోవాలి తర్వాత గోవులను తోడేటువంటి బెత్తం మధ్యలోనేమో ఆటలాడుకునే సామాగ్రి ఇవన్నీ కూడా పోగేసుకుని ఈ పిల్లలు హై స్కూల్కి వచ్చే స్కూల్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఉంటారు చూడండి ఆ సంచి సతి ఈ సంచి సతి ఈ సతి అవి సతి తమ్ముడికి ఇదే పని వీళ్ళని ఆ కుర్చీ ఆ రిక్షాలోనో ఆ బస్సులోనో కూర్చోబెట్టి పంపించేదాకా ఈ తమ్ముడికి అసలు ఊపిరి పీల్చుకుంటూ చూడండి వీళ్ళు కూడా అదే అదే వీళ్ళు స్కూల్కి వెళ్ళడానికి బదులుగా గోలు కాటకు వెళ్తారు ఏదైతే ఏదైనా మొత్తం సామగ్రి సమానమే సో నానా క్రీడా పరీక్షలు అనేక ఆట వస్తువులు పోటీగా వచ్చారు ఇవన్నీ కూడా ఏదైతే స్థానంలో వాటిని పెట్టుకుని పట్టుకెళ్తూ ఉన్నారు సో వీళ్ళు వత్సాన్న దూడలని ఆవులని బయటకు తీసుకెళ్లి మేపటం అనే ఒక కార్యక్రమం మొదలుపెట్టినారు కృష్ణ బలరాముడు క్వచిద్వాదయతో వేణు క్షిపంతౌ క్షేపణై క్వచిత్ ఒకప్పుడు చక్కగా వేణువులు వాయిస్తూ ఉండేవారు వేణువులు ఉన్నాయి వీళ్ళ దగ్గర అన్ని లోకల్ వేణువులు అంటే కొబ్బరాకులు బోరాలు అంటారు చూడండి కొబ్బరాకులు ఇలా మేము చిన్నప్పుడు బోరాలు చేసుకుని వస్తూ ఉండేవాళ్ళు ఏ రోజు బోరా ఆ రోజు ఆఖరు దాన్ని మళ్ళీ దాన్ని దాచిపెట్టుకోవడం ఇదో పనేం కాదు అది ఎండిపోతుంది మొన్నాడు ఇంకో ఫ్రెష్ బోరా చేసుకోవచ్చు వీళ్ళు కూడా ఈ రీట్స్ ఉంటాయి చూడండి అడవిలో సరోవరం అదే సరస్సు చుట్టూ ఈ రీడ్స్ ఉంటాయి ఆ రీడ్స్ ని కట్ చేసుకుని దాని లోపల ఉండే పిక్కు తీసేసి ఆ మెత్తని పదార్థం తీసి పారేసి దానికి చిల్లులు పెట్టుకుని వేణువులు చేసుకునేవారు ఎప్పటికప్పుడు వేణువులు ఆ వేణువుని భద్రం చేసుకోవాలి లేకపోతే అడవిలో అడవి సమీపంలో ఉంటారు కదా అక్కడ వెదురు ఉంటాయి వాటితో వేణువులు తయారు చేస్తారు వీళ్ళ వేణువులు అప్పుడే చిన్నప్పుడే మొదలు పెట్టారు తర్వాత మధ్యలో వెళ్ళేప్పుడు ఆ చెట్టు నుంచి రాలినటువంటి పళ్ళు కాయలు ఎండిపోయిన ఉంటాయి ఆ రాళ్లతో కూర్చుంటే దెబ్బలు వాళ్ళతో వాటితోటి ఆ కాయలతోటి ఎండుకాయలతో ఒకళ్ళనొకళ్ళు వాటితో కొట్టుకుంటూ ఉండేవారు ఈ గొప్ప బాధకులు కృష్ణుడు ఎవరి మీద రాయి వేసుకోవాలి ఈ కాయ వేసుకుంటారు వాడి దగ్గర ఉన్న కాయ తీసి మళ్ళీ ఈయన్ని కొట్టడం అలాగా ఆటలాడుకుంటూ ఈ వీటితో పాటుగా ఈ పశువులతో పాటు అడవికి వెళ్ళేవాడు వృషాయమానవు అప్పుడప్పుడు ఈ ఆవు పక్కనే ఆవు ఎలా నడుస్తుందో అలాగా రెండు చేతులు కూడా నేల మీద పెట్టేసి ఓ దొంగ తోక ఒకటి వెనకాల తగిలించుకుని ఆ ఆవు నడిచినట్టుగా నడుస్తుంది వీళ్ళు కూడా వృషాయమానం వీళ్ళిద్దరూ బలరామకృష్ణుడు కూడా నర్దంతం ఒకసారి ఆవు అమ్మా అంటుందే ఆ రకంగా ఆత్మనులు చేసుకోండి ఉండేవారు క్వచిత్ కృత్రిమ గోవృషై కొన్ని సందర్భాల్లో నేను ఆవుని నీవు దూడవి మళ్ళీ వీడు ఆవు వీడు దూడ అవన్నీ వేస్తూ ఉండేవారు వీళ్ళు కృత్రిమమైనటువంటి గోవులు వర్షలు కింద అయిపోయి వీళ్ళు ఆ రకం ఆటలాడుతూ ఉండేవారు దాంట్లో శ్రీకృష్ణుడు వీళ్ళు చకోర క్రౌంచ చక్రాంగ భారద్వాజాన్ని సబరిహిన అనురోధితి సత్వాన్వయి ఒకప్పుడు చకోర పక్షి క్రౌంచ పక్షి ఈ పక్షులు ఏ ఏ విధంగా ధ్వనులు చేసివో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి శ్రీకృష్ణుడు ఏం చేసేవాడంటే ఆ ప్రధానమైన పక్షుల యొక్క కోపల్ని కరెక్ట్ గా అవి కూర్చున్నట్టుగా కూర్చున్నాడు ఎలా ఏం కాకుండా తర్వాత నెమళ్ళు ఎలాగా క్రియంకారములు చేస్తాయో శ్రద్ధ ఆ విధంగా చేసేవాడు తర్వాత ఆ భేతవద్ వ్యాఘ్ర సింహయో వ్యాఘ్రము సింహము చేసేటువంటి నాదాలను కూడా చేసేవాడు ఎవడో ఒకడు సింహనాదం చేస్తే మిగతా వాళ్ళందరూ భయపడిపోయారు భయపడిపోతే హే హే హే ఇంతేనా భయపడిపోయారని నాకు వేళాకోళం ఈ రకంగా ఆ అడవిలో ఈ గోవుల్ని తీసుకువెళ్ళి వాళ్ళు లీలల్ని చేసుకున్నారు అనుకృత్యరుపైర్జంతుశ్చేరతు ప్రాకృతైర్యథ వివిధ జంతువులు పక్షుల యొక్క కోతలని వాటి ధ్వనులని అనుకరణం చేయటంలో వీళ్ళు గొప్ప ప్రతిభను చూపించేవారు గొప్పగా అనుసరించేవారు ఆ ప్రకృతిని అలా ప్రేమగా ఉపాసన చేసుకోండి ముష్మంతోన్యోన్యశిక్యాదీన్ జ్ఞాతానారాచ వీళ్ళు ఏం చేసేవారంటే చలిదండం మూట కట్టుకుని లేకపోతే గిన్నెలో పెట్టుకుని ఆ గిన్నెని ఒక చిక్కంలో పెట్టుకుని తీసుకెళ్ళారు మనకి వేరే క్యారేజీ డబ్బాకి వేరే సంగతి ఉన్నట్టుగా వాళ్ళు చిక్కం చిక్కం సో ఇవన్నీ ఓ చెట్టుకి ఓ చోట పెట్టుకునేవారు చెట్టుకి ఆ అప్పుడు ఏం చేసేవారంటే శ్రీకృష్ణుడు వచ్చి ఇంకొక మిత్రుడు యొక్క చిక్కాన్ని దాచేసేవారు ఆ ఉంటుంది వాడొచ్చి కృష్ణుడు చిక్కాన్ని దాచేసేవాడు ఈ రకంగా ఒకళ్ళ క్యారీ డబ్బాని ఇంకొకళ్ళు దాచేసేవాడు అక్కడి నుంచి పారిపోవడం వీళ్ళు వెతికేసుకుంటూ ఉంటాడు నా డబ్బా ఏమైపోయిందా దూరం నుంచి ఇదిగోనే కృష్ణ అని డబ్బా అని చెప్పి వాడు వాడు హాహా నవ్వుతూ ఉంటాడు వీడు ఆ చాలా గొప్ప కనకారం చేసేవాళ్ళే నా డబ్బా నాకు ఈయన వీడు దెబ్బలాడుతూ ఉంటాడు ఈ రకంగా ఆ భోజన సమయానికి ముందు ఒక అరగంట సేపు ఈ క్యారేజ్ డబ్బాలను ఒకటి ఇంకొకటి అపహరించడం ఈ రకమైనటువంటి కాలక్షేపం ఉండేది ఎది దూరగత కృష్ణ వనోద్దేశే క్షణాయుతం ఒకప్పుడు ఈ ఆవులు ముందు చిరచకాలు వెళ్ళిపోతుంటే వాటి వెనకాల శ్రీకృష్ణుడు వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతే వెనకాల ఉన్నటువంటి అరడదల మంది గొప్ప బాలకులు అరే చూడరా మన కృష్ణుడు అక్కడ చాలా ముందు ఉన్నాడు కదా మన ఆవులు ఒక్క రెండులో నిలబడి ఒకే నేను కృష్ణుని ముందు ముట్టుకుంటాను అంటే నేను ముందు ముట్టుకుంటాను అని వచ్చి అందరూ ఒక్కసారి వచ్చి మీద పడేప్పటికీ ఈయన కింద పడిపోతూ ఉండేవారు ఆ విధంగా ఆయన్ని స్పృశించి వాళ్ళు సంతోషించేవారు ఇక్కడ మహాత్ములు అన్నారు సంసారంలో కాంపిటీషన్ చెడ్డది కానీ అధ్యాత్మ విద్యలో అంటే పరమేశ్వరుని నేను ముందు చేరతానంటే నేను ముందు చేరతాను అనే కాంపిటీషన్ మంచిదే అన్నారు సో కేచిద్వేణీ నాదయంత వేణువులు శ్రీకృష్ణుని చూసి మిగతా వాళ్ళు కూడా ఎవరి వేణువులు వాళ్ళు తయారు చేస్తున్నారు ఇవరికి ఓ వేణువు సో వాళ్ళలో కొంతమంది వేణువు ఊపుతూ ఉంటారు హుమాంత శృంగాని కేచన కొంతమంది కొమ్ము బూరాలను సంపాదించుకున్నారు శ్రీకృష్ణుడు కూడా ఒక కొమ్ము బూరా ఉంటుంది ఆయన బయలుదేరేప్పుడు గోవులు తీసుకుని బయలుదేరేప్పుడు మొలలో ఆ కత్తులో పెట్టేవాడు ఈ కొమ్ము కూర దాన్ని తీసి ఊదుతూ ఉండడం అలా కొంతమంది కొమ్ము కూరాలను ఊపుతారు కేచిత్ భృంగై ప్రగాయంత పూజంత కోకిలై పరే చుట్టూ తుమ్మెదలు ధుమ్మన నాదం చేస్తుంటే వీళ్ళు కూడా ఆ తుమ్మెద నాదాన్ని అనుకరిస్తూ ధుమ్మని రోజు కోకిలలు కూస్తూ ఉంటాయి అవి ఆహ్వానిస్తూ ఉంటాయి కుహు కుహు అని ఆహ్వానిస్తే వీళ్ళు కూడా ఆ కోకలకి రిప్లై ఇవ్వరు అది కోకలు ఎలా వస్తుందంటే రెండోది చూస్తుంది మనం రిప్లై ఇవ్వకపోతే విసుక్కుంటుంది ఇలా రిప్లై ఇచ్చిన తర్వాత వెరీ గుడ్ నువ్వు రిప్లై ఇచ్చావు కదా అని మనకంటే ఇంకొంచెం ఒక ఒక ఇంత ఎక్కువ స్థాయిలో చూస్తుంది మళ్ళీ తిరిగి కుహు అంటే మళ్ళీ రిప్లై ఇస్తుంది మళ్ళీ మనం కనుక కుహు అన్నామంటే దాని కోపం కోపం వచ్చి రిప్లై ఇవ్వడం మానేస్తుంది రిప్లై ఇవ్వడం మానేసింది కదా అని మీరు ఊరుకుంటే మళ్ళీ ఒక్క నిమిషం ఆగి అని మళ్ళీ సో ఈ విధంగా ఈ కోకిలతో కలిసి వీళ్ళు కృష్ణనాదాన్ని చేస్తూ స్పర్ధ చేస్తూ ఉండేవారు విచ్ఛాయాభిప్రధావంత పైన పక్షులు ఎదురుతూ ఉండేవి పచ్చిక మైదానంలో పైన పక్షికి ఎదురుతూ ఉంటే కింద ఆ పక్షి నీడ ఎగురుతూ పాపుతూ ఉంటుంది దాని మీద ఆ పక్షి ఎగిరి దాన్ని బట్టి నీడ శ్రీకృష్ణ ఏం చేసేవాటంటే ఆ పక్షి నీడని పట్టుకుని దానితో కూడా సమానంగా పరిగెత్తున్నాను అరే నేను నీడతో సమానంగా పరిగెత్తున్నాను ఇలా ఉంటుందండి ఇది వర్ణనంతా కూడా మీరు చాలా మంచి జిజ్ఞాసులనే అభిప్రాయంలో నేను చెప్పిన కథ మీకు తెలియని కథ ఏం కాదు సో ఆ సాధు హంసకై ఒక సరోవరం వస్తుంది దాంట్లో హంసలు ఉంటాయి ఆ హంసలు అలా వెళ్తూ ఉంటాయి సరోవరంలో వాటికి పేరలవుగా గట్టు మీద శ్రీకృష్ణుడు ఇలా మోకాళ్ళ మీద మోచేతుల మీద ఇలా వెళ్తూ చూడరా నేను హంసతో సమానంగా వెళ్తున్నాను బకలి రూపవిషంతోన్యే కొంగ అలాగ స్థిరంగా ఒంటి కాళ్ళ మీద ఒక కాలు ఇలా ఒంటరిగా పెట్టాలని దాన్ని డిస్టర్బ్ చేయకుండా దాని వెనకాల వెళ్ళి కొద్ది దూరంలో సరిగ్గా కొంగ నిలబడ్డట్టుగా నిలబడ్డాం అలాగే ఎంతసేపు కొంగ మీరు కూడా అంతసేపు నిలబడ్డాం ఈ లోపల ఎవరో వచ్చి అడగాడు చేస్తాడు అక్కడ ఎగిరిపోతే మీరు కూడా చేస్తాం సో ఆ రకంగా చేసేవారు పూజంత కోకిలై పరే అది ఆ నృత్యంత కళాపితి నెమళ్ళు ఏం చేస్తాయంటే ఆ అడవిలో దిగి ఆ పచ్చిక బయళ్ళలో డ్యాన్స్ ఉంటాయి వీళ్ళు నెమలు కనపడిందంటే జాగ్రత్తగా దాని వెనకాల వెళ్ళి కొంచెం దూరంగా నిలబడి అది డ్యాన్స్ మొదలట్టుగానే దాంతో సమానంగా వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉండేవారు ఆ రకంగా విలంఘంత సో ఈ సరస్సు తీరాన్ని కొన్ని కప్పలు చేరుంటాయి ఆ కప్ప ఇలా ఉంటుంది ఈ కృష్ణుడు కూడా వెళ్ళి కొంచెం దూరంలో ఆ తత్వం వెళ్తారు ఆ తప్ప కొంచెం తర్వాత తక్కువ జప చేస్తే తక్కువ నేను కూడా జత తప్పకేముంది తడిచిన దానికి నష్టం లేదు వీళ్ళ బట్టలు అన్ని మూర బురద లెక్క లెక్కపత్రం చొక్కా కలిసిపోతే తీసి ఆడేస్తారు ఆడుకుంటూ ఉంటారు సాయంకాలం వచ్చేప్పుడు ఆ తల్లి చొక్క ఆ మట్టి చొక్క వేసుకుని ఇంటి చక్క వస్తారు ఇంటికి తల్లి ఉంటుంది వీళ్ళు హసంతశ్చ ప్రతిఛాయా శపంతశ్చ ప్రతిస్వనాం సో కేరింతాలు ఆటలు కిట్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడడాలు మొత్తానికి ఎన్ని హడావిడి చేయాలో అన్ని హడావిడి చేసి ఆడుకుంటున్నారు యత్పాదపాంశు బహుజన్మకృత్మభిర్యోగిరత్యలభ్య ఎంతో చిరకాలం యోగాభ్యాసాలు తపస్సులు చేసిన వాళ్ళకు కూడా ఏ పరమేశ్వరుని యొక్క పాద పద్మ పరాగ రేణువులు లభ్యము కావో ఆ ఆ శ్రీకృష్ణునితోటి కలిసి ఈ గోపబాలికలు ఎంతో అల్లరి చేస్తూ ఆడుకుంటున్నారు అహో ఏం భాగ్యము కిం వర్ణ్యతే దిష్టమహో వ్రజౌకసాం ఈ గొప్ప బాలకుల యొక్క భాగ్యాన్ని ఏమని వర్ణించమంటారు పోతన గారు అంటారు ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయుంగనులగానరు అట్టి హరి గౌగిట చేర్చుచు ఒకసారి గౌగించుకుంటారు చెట్టపట్టుచున్ ఒకసారి భుజం మీద చేవేసి బరువు అంతా వాడి మీద పెట్టేసి నడిచేస్తూ ఉంటారు తన్నుచు గుర్దుచున్ దద్దయు పైబడి కూడి యాడుచున్ మననసేయు వల్లవ కుమారుల భాగ్యములింత ఎప్పునే అథాఘనామాభ్యతన్ మహాసుర ఏషాం సుఖక్రీడన వీక్షణ క్షమ ఆ వనంలోకి అఘుడు అనే రాక్షసుడు వచ్చాడు వీడు కంసుని యొక్క అనుయాయులలో ప్రధానమైనది మరి పేరు చూడండి అఘుడు అఘ అంటే పాపం పాప వచ్చిందని అర్థం రాక్షసుడు అఘనామహ అసుర అఘనామా అసుర అంటే పాపమే ఒక దర్శానిఫికేషన్ కింద చెప్పబడుతుంది సింబాలజీ సో సుఖ క్రీడన వీక్షణ క్షమ వీళ్ళంత కేరింతాలు కొట్టేసుకుంటే చక్కగా ఆడుకుంటుంటే సుఖంగా వాడు చూడలేకపోయారు అంటే అర్థం ఏంటంటే పాపము యొక్క మొట్టమొదటి చిహ్నము జలసి పాపానికి ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ అనమాట ఎందుకంటే వాడు వస్తూనే వాడు మొట్టమొదటి సమస్య అది సరే వాడు ఏం చేశాడంటే దృష్ట్వాద్భకాన్ కృష్ణముఖానఘాసుర కంసానుశిష్ట సబకీ బకానుజ వీరికి ఒక చెల్లెలు ఒక తమ్ముడు ఉన్నారు సోదరుడు సోదరుడు ఈ అగుడికి పాపానికి సోదరు ఎవరు పాపుడికి సోదరు ఎవరై ఉంటారంటారు పూత బతి అంటే అవిద్య పూతన అవిద్యకి చిహ్నం అజ్ఞానం అజ్ఞానమే పూతన అజ్ఞానం అంటే విషయం సో పూతన అవిద్య తర్వాత బకుడనే ఓ రాక్షసుడు ఉన్నాడు అంటే బకహ స్టాండ్స్ ఫర్ దంభం కొంగ జపం చేస్తున్నాడు అంటారు దంభ సో అభుడికి సోదరి అవిద్య సోదరుడు దంపనుడు వీడి వీడు పాపుడు వీడి ప్రారంభంలోనే అసూయతోటి ప్రారంభమవుతుంది వీడి ప్రతి వ్యవహారం ప్రతి స్టెప్ కూడా వీళ్ళని ప్రేరేపించి పంపించిన వాడు ఎవరో తెలిసినా కంసుడు కంసుడు దురహంకారానికి అది సో దురహంకారం ప్రేరేపిస్తే పాపి పాపము అనగా పూతనని సంహరించినటువంటి ఎవరిని సిద్ధరామన్ ఎవరు బాగున్నారా వెళ్ళండి సుఖం ఏం బుక్స్ ప్రధానంగా ఇచ్చారా వెరీ గుడ్ ఇనఫ్ కాపీస్ తీసుకెళ్తున్నారా బాగు మన మిత్రులందరినీ అడిగాను వెళ్ళండి ఆయన ఈ బకాసు ఈ అఘాసుడు ఏం చేశాడంటే పెద్ద కొండ చీలల వేషం వేసుకుని అక్కడ ఈ సంహరించాలి ఎందుకంటే నా సోదరి ఒకరిని సంహరించిన వాడు వీడిని మనం సంహరించాలి కంసుని ప్రేరేపణ చేత వచ్చాడు అక్కడికి అందుకోసం అక్కడ ఒక పెద్ద అజగర రూపాన్ని అజగర అజగర అంటే అజహ గళేయస్య గర గళ అది ఒక మేకని లేదా ఒక అజహ అంటే మేక కదా గొర్రె మేక వడెవర్ దాన్ని తన నోట్లో వేసేసుకోగలుగుతుంది అజహ గళేయస్య అజగర అంత పెద్ద పాము కొండ చిరువా అనమాట సో అంత పెద్ద శరీరము కలబై అది దారికి అడ్డంగా వీళ్ళు ప్రయాణం చేసి వెళ్ళేటువంటి దారిని పరిశీలించుకుని ఆ దారికి అడ్డంగా కూర్చుంటారు అజగరం వీళ్ళు వెనక్కి వస్తున్నారు ధరాధరోష్ఠ జలదోత్తరోష్ఠ దాని క్రింది పెదవి నేల మీద ఉంది పై పెదవి మేఘాలో ఉంది జలాధరాధరోష్ఠ జలదోత్తరోష్ఠ అంటే పెద్ద నోరు తెరుచుకుని ఉంది దర్యానంత ఎప్పుడైతే అంత నోరు తెరుచుకుని ఉందో ఆ నోరు పెద్ద గుహ లాగా దరి అంటే గుహ ఆ గుహలాగా భాషిస్తోంది గిరిశృంగ దంష్ట్ర ఆ లోపల ఉన్నటువంటి దంష్ట్రలు దంతాలు అవి పెద్ద పెద్ద బండరాళ్ళు పెద్ద రాళ్ళు కొంచెం మొన తేలిన రాళ్ళు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి సో దాని లోపల నాలుక లోపల అదే నోరు లోపల దట్టని చీకటి ఉన్నది వితతాత్వజిహ్వ ఇలాగా పొడుగాటి జిప్ప ఉంటే అది అదేదో ఫుట్పాత్ లాగా ఉంది ఆ జిప్ప ఎందుకంటే ఇవన్నీ పెద్ద ఉన్నప్పుడు అది పెద్దదే ఉంటుంది సో ఇదంతా ఎందుకు చెప్పానంటే నేను వాళ్ళు అలాగే భ్రమపడతారు దాన్ని చూసి ఈ గొప్ప బాలకులు అందరూ ఏమనుకుంటారంటే ఇదేదో కొండ గుహ ఇంతకుముందు మనం ఎప్పుడు ప్రవేశించలేదు ఆ సరే చూద్దాం అసలు లోపల ఏముందోనో అనే ఉత్సాహంతో వాళ్ళు ప్రవేశిస్తారు సో చూడ్డానికి సరిగ్గా అలాగే ఉంది అని అభిప్రాయం దృష్వాతం తాదృశం సర్వే మత్వా అలా చూశారు అదే కరెక్ట్ అనుకున్నారు వాళ్ళు అదేదో కొండ చీలువ అని అనుకోలేదు ఇదేదో బృందావనంలో మనం ఎప్పుడు చూడలేదు రజని ఈ గుహని letters have a look at it ఈ పిల్లలకి ఏముందండి వాళ్ళకి ఎంత అసలు భయమో ఏముండదు అలా అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవటమే దాంతో ప్రవేశం చేశారు వ్యాప్తా ప్రేక్షంతే స్మలీలయా ఇది చాలా గొప్ప గుహ చాలా అందంగా ఉంది దీని లోపల ఏముందో కొంత ఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్పేసి దాంతో ప్రవేశించారు ప్రవేశిస్తే వాళ్ళు దాన్ని క్లోజ్ చేయాలి కానీ కృష్ణుడు కొంచెం వెనకాల ఉన్నాడు కృష్ణుడు కూడా లోపలికి వచ్చేస్తే ఇంకా క్లోజ్ చేసేయచ్చు అయితే వీళ్ళు ఈ పిల్లలు ప్రవేశిస్తూనే వెనకాల ఉన్నటువంటి ఆవులు దూడలు కూడా ప్రవేశించారు కృష్ణుడు ఒక్కడు వెనకాల తన కొమ్ముగూర వేడు వీటినన్నింటినీ సర్దుకుంటూ వీడు మర్చిపోయినటువంటి క్యారెట్ డబ్బాలు వీటినన్నింటినీ పోగేసి వాళ్ళకి కొంత సేవ చేస్తూ ఉండేవాడు ఆయన ఆ రకమైన పెద్ద ఒక నాయకుడిగా ఉండేవాడు కదా నాయకుడికి వెళ్ళలేదన్నా కొంచెం వెనకాలన్నీ సర్దుబాటు చేసుకుని రావటం అనే ఒక పని ఉంటుంది ఆ కారణంగా ఆయన వెనకాల ఉండిపోయాడు దూరం నుంచి చూశారు చూసి రక్షో విదిత్వా కిల లోక చూడు అది ఏంటిది ఇంతకు ముందు లేదు ఇప్పుడు కొత్తగా ఏదో వచ్చినట్టుంది ఇక్కడ గుహలాగుండే అనే వీడు అఘాసురుడురా మహోత్సవుడు అప్పుడే వచ్చేసాడా అని గ్రహించాడు గ్రహించి రే ఆగండ్రా లోపలికి వెళ్ళకండి అని నోట్తో అనబోతుండగానే వీడు లోపలికి వెళ్ళాడు స్వరాన్ని నిషేధం భగవాన్ మనోదే ఒక్క కేక వేసో లేకపోతే ఒక పరుగు తీసో వాళ్ళని లోపల ప్రవేశించకుండా ఆపి ప్రయత్నం చేసి లోపల తావత్ ప్రవిష్ట వాళ్ళు ప్రవేశించేశారు ఎప్పుడైతే వాళ్ళు లోపలికి ప్రవేశించారో లోపల వాడు విషవాయువులని కప్పుతో క్రక్కుతో ఉన్నాడు ఆ విషవాయు ప్రభావం చేత ఈ గొప్ప బాలకులు తర్వాత ఈ ఆవులు దూడలు అన్నీ కూడా ముడిచిపోయి తర్వాత ప్రాణాలు కూడా నష్టపోయి ఆ పెద్ద దారిని అనుకున్నారే చెప్ప దాని మీద పడిపోయి ఉన్నారు వాళ్ళు ఈయన లోపల నుంచి చూశాడు వీడు ఇంత రోజు ముయ్యాలి కదా మరి ఆయన కృష్ణుడు రాందేని వారే మూస్తాడు దాన్వీక్ష్య కృష్ణ సకలాభయప్రద అమన్యనాథాం స్వకరాదపచ్యుతాం అరే వీళ్ళని నేనే రక్షించాల్సిన పూచి ఉంది కానీ చేతిలోంచి జారిపోయారు వీళ్ళు స్వకరాత అపచ్యుత నా చేతిలోంచి జారిపోయారు సరే నేను వీళ్ళని రక్షించాలి చిత్రం ఏంటంటే మన ఇంట్లోకి ఒక భక్తుడు వచ్చాడు అనుకోండి భక్తుడు వెనకే ఈశ్వరుడు వచ్చేస్తాడు మన ఇంట్లోకే అక్కర్లేదు పాపాత్ముడి ఇంట్లోకి భక్తుడు వెళ్ళాడు అనుకోండి బై బై మిస్టేక్ వెళ్తాడు పాపాత్ముడి ఇంట్లోకి భక్తుడు ఎందుకు వెళ్తాడు వాడు ఏమీ వీడిని ఆహ్వానించడం వాడి ఇంట్లోకి వెళ్ళాలని ఏంటి ఉండదు భక్తుడికి కానీ బై మిస్టేక్ పొరపాటుని భక్తులు ఏం చేశాడంటే ఒక పాపాత్ముడు ఇంట్లోకి వెళ్ళాడు వీళ్ళు వారు వెనకాలే పరమేశ్వరుడు కూడా దూరేస్తాడు ఆయన ఇంట్లోకి వాడు పాపాత్ముడైనా సరే అన్నట్లుగా ఈ అధుని యొక్క నోటిలోకి తన భక్తులు తన గోవులు ఎప్పుడైతే ప్రవేశించాయో ఆయన కూడా నేను కూడా నేను బయట ఎలా ఉంటాను మీరందరూ అగ్ని లోపల ఉంటే నేను బయట మిగిలిపోతానా ఏమి అంటూ వాడు మూస్తాడా మూయడా నోరనే ఆలోచన పక్కన పెట్టి ఆయన వెంటనే తక్కువ పరిగెత్తుకొచ్చి దాంట్లో ఆయన కూడా దూరాడు కృత్యం కిమత్రాపఖలస్య జీవనం నోవా అమీషాంచ సతాం వినాశం ద్వయం కథం సదితి సంవిచింత్య తత్ జ్ఞావా విషత్తుండమశేషదృగ్ఘన ఆయన యొక్క ప్లాన్ ఎలా ఉందంటే వీడిని సంహరించాలి అట్ ది సేమ్ టైం తన యొక్క మిత్రులు గోవులు ఇవి రెండు కూడా పూర్తిగా వినాశాన్ని పొందకూడదు వాళ్ళు నోరు మూసేసాడు అనుకోండి ఆ దంశల మధ్యన ఈ పశువులు తర్వాత వీళ్ళు కూడా చితికిపోతారు అలా జరగకూడదు సో ఈ రాక్షసుని సంహరించాలి ఈ రెండు పనులు ఒకే ప్రయత్నంలో సఫలీకృతం కావాలి అని లేకపోతే చూర్ణి చికీర్షో వాడు వీళ్ళందరినీ చూర్ణం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు కృష్ణుడు లోపలికి వస్తే అతను చేసేసేటువంటి దృష్టి so how to prevent that to happen from happening అని ప్లాన్ చేసి తోతికాయస్య నిరుద్ధమార్గిన అచ్చుర్ణీ చికీర్షోరేవాదౌ తరస వృధే గళే కృష్ణుడు లోపలికి రాగానే వాడు నోరు మూసేయటం ప్రారంభించాడు so that everybody will be made into powder so వాళ్ళని నొక్కేసి నాశనం చేయటం కోసం కానీ వాడు నోరు మూసే ప్రయత్నం చేస్తూ ఉండగానే ఈయన ఆ తిప్ప మీద నిలబడి మహావేగంగా పెరిగి దానికి అడ్డుపడ్డాడు నోరు మూయకుండా అడ్డుపడ్డాడు వృధే గళే తతోతి కాయస్య నిరుద్ధమాగ్విన ఎప్పుడైతే నోరు ముయ్యకుండగా శ్రీకృష్ణుడు పెరిగిపోయి అడ్డుపడ్డాడో ఆ తర్వాత అడ్డంగా పెరగడం కాదు పెరిగి ఆఖరికి వాడు గాలి కూడా పీల్చుకునేందుకు వీలు లేకుండా పెరిగిపోయాడు ఆ కంఠంలో పెరిగిపోవడంతో వాడు ఏమైందంటే గాలి నిరోధం అయిపోయింది కళ్ళు ఊడి పైకి వచ్చేసినాయి వాడేమో ప్రాణాలు పోయి అక్కడ పడిపోయాడు కానీ ఏం లాభం వీళ్ళందరూ ప్రాణాలు పోయి ఆ విషవాయువుల ప్రభావం చేత చాలా భయంకరంగా ప్రభావితులైతే ఉన్నారు కానీ తేన ఇవ సర్వేషు బహిర్గతేషు ప్రాణేషు సర్వాన్ సుహృద పరేతాన్ ఆ గోవులను ఆ గోప బాలకులను తన కృపా దృష్టితో అమృత దృష్టితో వాళ్ళకి మళ్ళీ ప్రాణాన్ని పోసి దృష్ట్యా స్వయోత్ప్య తాను ఒక్కొక్కరిని అలా చూసి ఆశీర్వదించి వాళ్ళకి ప్రాణాన్ని పోసి లేవ తీసి మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చింది ఆ పక్క నుంచి మళ్ళీ గోకులానికి వచ్చేసినారు ఏతత్ కౌమారకం కర్మ ఇది కుమార వయస్సులో చేసేది పని ఈ అఘాసుర సంహారం తర్వాత గోప బాలకులని వాళ్ళకి ప్రాణాన్ని రక్షించుట అనే పని ఇది చేస్తే ఈ పని ఇంటికి వెళ్ళగానే చెప్పాలి వీళ్ళు తల్లి తల్లులతో అమ్మాయి గారు ఏమైందో తెలిసిన అక్కడ అలా అయింది అది మేమేమో ఏదో గుహనుకున్నాం తీరా చేస్తే అది కొండ చిలువ మేము దాంట్లో వెళ్ళిపోయిన తర్వాత మాకు ఏమైందో తెలియలేదు మేమేమో ముచ్చిపెడిపోయాము ఆ ఏదో ప్రాణ ఆ భయంకరమైన వాయువు వచ్చేసి చుట్టేస్తే మూర్చిపెడతావేమో ఆ తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి చూసేప్పటికి శ్రీకృష్ణుడు మా కేసు చూసి చేయలేక తీసి జాగ్రత్తగా దాంట్లో బయటకు తీశాడు మేము చూస్తే అది ఆ పెద్ద కొండ చెలవ చచ్చిపడి ఉన్నది అని వీళ్ళు తల్లులకు చెప్పాలి ఇంటికి వెళ్ళగానే కానీ వీళ్ళు సంవత్సరం తర్వాత చెప్పారు ఈ వస్తారు అని అంటారు ఏత కౌమారకం కర్మ హరేహే ఆత్మాహిమోక్షణం మృత్యో పౌగండకే బాల దృష్మోచురు విస్మితానురజే వాళ్ళలా కళ్ళాసోగం చేసి మహా ఆశ్చర్యపడిపోతూ ఈ వృత్తాంతాన్ని సరిగ్గా వన్ ఇయర్ తర్వాత తల్లులకు చెప్పినారు విష్ణురాతోవాచ విష్ణురాత అంటే పరీక్ష మహారాజు సో ఆయన బ్రహ్మన్ కృతం తత్కాలీనం కథం భవేత్ ఒక సంవత్సరం తర్వాత చెప్పారంటున్నావు సంవత్సరం క్రితం ఇలా జరిగిందని చెప్పారా ఎలా చెప్పారు అంటే కాదు ఈవేళే జరిగిందని సంవత్సరం తర్వాత చెప్పారు అదేమిటి ఇవాళ జరిగిందని సంవత్సరం తర్వాత చెప్పడం ఏమిటి ఏమిటి రహస్యం అదేమిటో చెప్పు నువ్వు అని ఆయన మళ్ళీ ఆయన అంటాడు స్వయం ధన్యతమాలోకే గురోపి క్షత్రబంధవ భావో ముహుస్వత్త శూన్యం కృష్ణ కథామృతం మహాత్మాని అన్నిటా భావించి ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాను ఎందుకంటే నేను చెప్తున్నటువంటి ఆ శ్రీకృష్ణ లీలల్ని మేము ఆనందంగా ఆస్వాదిస్తున్నాము మా సందేహాన్ని తీర్చి మమ్మల్ని ప్రార్థన చేయవలసింది అని ఒకసారి ప్రార్థించడం మర్యాద కదండి సో అలా ప్రార్థించారు శీర్షకోవాచ సాధుకృష్ణం మహాభారత్వయా భాగవతోత్తమ నేను ఉంటే అసలు నీ నువ్వు ఏమైనా ప్రశ్న వేస్తావా లేదా అన్నట్టుగా ఆయన అలా చెప్పాడు సరే నువ్వు జాగ్రత్తగానే వింటున్నావు పాటలు పట్టలేదన్నమాట సో సరే నువ్వు ప్రశ్న అడిగేసేవు కనుక ఆ నూతనయ్య శీర్షస్య శ్రవంతి ఆ శ్రీకృష్ణ గాథను వింటూనే దానిలో ఒక నూతన సౌందర్యాన్ని వచ్చే విధంగా సౌందర్యం వచ్చే విధంగా ప్రశ్నలు అడిగావు చాలా సంతోషం అని చెప్తున్నాడు అది ఏమైందంటే తదాహవదనాం మృత్యో రక్షిత్వా స్వార్థవత్సకాన్ ఫలనా అలాగే మధ్యాహ్నం సమయంలో రక్షించాడు సాయంకాలం కాదు మధ్యాహ్నం రక్షించడం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఒక సరస్సు యొక్క తీరానికి వచ్చి అక్కడ చెట్టుకి కట్టి పెట్టుకున్నారు ఈ బాక్సెస్ అన్నింటి కూడా అక్కడికి భోజనం చేయడానికి వచ్చారు దానికి ముందు జరిగింది వృత్తాంతం ఇందాక నేను సాయంకాలం అన్నానా దాన్ని మనం ఏం చేస్తాం సో అక్కడికి వచ్చారు వచ్చి బాగుంది ఇక్కడ సరస్సు బాగుంది ఈ సరస్సు తీరంలో ఇసుక తిన్నే ఒకటి ఉంది ఆ ఇసుక తిన్నే బాగుంది తర్వాత నీళ్లు తీసుకుంటుకోవడానికి చాలా బాగుంది కాబట్టి హే కృష్ణ ఆకలి వేస్తుందో మనం ఇక్కడ భోజనం చేద్దాము అని వీళ్ళు ప్రపోజ్ చేశారు అప్రభోక్తవ్యమస్మాభి దివారూఢం సుఖార్జిత అప్పుడే బాగా ఎండ చేసుకోండి ఒంటి గంట దాటిపోయింది ఆకలి వేసుకోండి ఇంకేమిటి ఆలస్యం సో మనము భోజనం చేద్దాము ఈ ఆవులు తోళ్ళు కూడా చాలా బాగా మేసేయి ఇప్పుడు నీళ్లు కూడా తాగే ఈ సరస్సులోనూ ఈ సమీపంలో ఉండే పచ్చిక బయల్లోనే అవి మేస్తూ ఉంటాయి కాబట్టి అవి అవి జాగ్రత్తగా చరంతు శనకై స్పృహం నెల నెలగా వాటికి తొందర తొందరగా మేసే టైం అయిపోయింది ఇప్పుడే కడుపు నిండా మేసేయి ఇంకో రెండు గంటలు అయితే ఇంటికి వెళ్ళిపోతాయి సో నెలగా ఓ గడ్డిపోస తర్వాత ఓ గడ్డిపోస నవ్వుతూ ఉంటాయి అక్కడే ఉంటాయి మనం భోంచేద్దాము అని వాళ్ళు ప్రపోజల్ శ్రీకృష్ణుడు చూశాడు వాతావరణం ఎస్ ఆయన నాయకుడు వీళ్ళందరికీ కేచిత్ పుష్పైర్దళై కేచిత్ సల్లవైరంకురై ఫలై సిద్ధిస్వర్గృషద్భిశ్చుభుజుభాజనా వాడు ఏం చేశాడంటే ఆ చెట్టు దగ్గర ఉండే కింద రాలిన పువ్వుల్ని ఓ గుప్పుడు పువ్వుల్ని పోగేసుకొచ్చి అక్కడ అలా పరిచి దాని మీద కూర్చున్నాడు కూర్చుని ఆసనం ఇంకొకడు కొన్ని ఆకులు రాలిన ఆకులను తీసుకొచ్చి పరుచుకుని ఒక ఆసనం కింద చేసుకుని దాని మీద ఇంకొకడు కూర్చున్నారు కొంతమంది తాము తెచ్చిన ఉట్టెలు ఉన్నాయి చూడండి అలాంటి ఉట్టే వాళ్ళు ఉంటే అలా నాలుగు ఉట్టెలు పోగేసి వాటిని జాగ్రత్తగా అలా పరిచి వాటి మీద ఇంకొకడు కూర్చున్నారు సో ఒకడు ఏం చేసి కొంతమంది ఏం చేశారంటే ఆ పక్కనే ఉండే కొంచెం రాళ్ళు చదునైన రాళ్ళు తెచ్చుకొచ్చి దొల్లించుకొచ్చి వాటిని అక్కడ ఫిక్స్ చేసి వాటి మీద వాళ్ళు కూర్చున్నారు మొత్తం మీద చుట్టూ ఒక గ్రూప్ కింద గుంపు కింద కూర్చోవాలి ఆ రకంగా వేరువేరు సాధనాలతోటి వాళ్ళు ఆసనాలను నిర్మాణం చేసుకుని కూర్చున్నారు సర్వే మిథో దర్శయంత స్వాం స్వాం భోజ్య రుచిం పృథక్ ప్రతివాడు ఓ కూర ఓ పచ్చడి వేస్తాడు కానీ ఆ కూర మిగతా వాళ్ళందరికీ పంచుతాడు ఈ పచ్చడి ఒకేసారి పెసరు పెసరు మిగతా వాళ్ళందరికీ అలాగే వాడి పక్కవాడు వాడి పక్కవాడు మొత్తానికి ప్రతి వాడి కంఠంలోనూ అన్ని కూరలు అన్ని పచ్చళ్ళు శాంపుల్స్ రావాల్సిందే ఆ రకంగా వీడు భోజనం చేస్తున్నారు మధ్యలో జోక్స్ హాసం హసంతో హాసయంత వీళ్ళకి శ్రీకృష్ణుని మధ్యలో కూర్చోబెట్టున్నారు ప్రతివాడు తమ గిన్నెలో ఆహారం ఆయనకి ఇస్తారు ఆయన గిన్నెలో ఆవిడ యశోదాదేవి సమృద్ధిగా గిన్నె పెద్ద గిన్నె కడుతుంది వీడు పిల్లవాడు గట్టివాడే కదా తర్వాత అరవై మంది పిల్లలు ఉంటారు ఆవిడకి తెలుసు పెద్ద ఇల్లు పెద్ద కుటుంబం కదండి సో ఇతని గిన్నెలో ఉండే అంతా లాగేసుకుంటూ తమ గిన్నెలో సామగ్రి ఆయన ఆ గిన్నెలో వేస్తూ మొత్తానికి భోజనం మొదలుపెట్టారు అక్కడ వర్ణిష్మర్ ఈ శ్లోకం బహుశా వింటే విని ఉండొచ్చు మీరు బిభ్రద్వేణు జఠరపటయో శృంగవేత్రే చక్షే అప్పుడప్పుడు ఈ హరికథకులు వాళ్ళు ఇలాంటి శ్లోకాలు పూర్వం పట్టించి వారి మధ్యన చేస్తున్నారు నాకు తెలియదు ఆయన జఠర పటయోహో నరువు మీద ఉన్నటువంటి తువాలను తీసి కట్టాడు భోజనం చేసే ముందు ఒక కట్టు కట్టాడు ఈ వేణువుని ఇలా కట్టినప్పుడు ఇలా తువాలు కట్టినట్టు కట్టాడు కదండి ఆ తువాలు కట్టిన దాంట్లో వేణువుని ఇలా గుచ్చాడు శృంగవేత్రే కక్షే రెండో వైపుని కొమ్ము బూరాని బెత్తాన్ని కలిపి గుచ్చాడు ఇటువైపు వేణువు ఇటువైపు కొమ్మూరా అనేది వామే పానవు మసులున కబలం సో ఎడమ చేతితోటి వామే పానం కుడి చేయి ఖాళీ లేదు కుడి చేతిలో ఇంకేదో ఉంది ఎడమ చే ఆయన పాపం ఏదో చేద్దాం అనుకుని ఆ గిన్నె కుడి చేతితో తీసి వాళ్ళకి వడ్డించి లోపల ఓ కుర్రాడు ఏం చేశాడంటే ఎడమ చేతిలో ఆవకాయ అన్నం కలిపిన ఓ ముద్ద ఒకటి చేతిలో పెట్టేశాడు ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అలా తిరిగి తిన్నైనా తినాలి లేకపోతే చేయి కాదు లేదు ఇంకొకటి ఏం చేశాడంటే ఒక ఆవకాయ ముక్కో లేకపోతే ఏదో పచ్చడి ముక్కో తీసుకొచ్చి ఈ వేలుకి ఈ వేలుకి మధ్యలో దోపాడు ఇది తినరా రుచులు <laughs> పామే పాను మసురు కబ మసురున కబలం తత్ఫలాన్యంగుళీషు అంగుళీషు మధ్య ఓ పచ్చడి లేకపోతే ఒక మిరపకాయ చల్ల మిరపకాయ ఇలాంటివి ఏవో దోపారు మొత్తానికి అవి పట్టుకున్నది ఇవి వీటిని భక్షించాలి ఆ కార్యక్రమం తర్వాయి భక్షిద్దామంటే బిజీగా ఒక ఇంకేదో హడాలలో ఆయన ఉన్నాడు తిష్టన్ మధ్య స్వపరి సుహృద చుట్టూ వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ హాతయన్ స్వై కుడి చేత్తో తన గిన్నెలో ఉన్న భోజనాన్ని చేస్తున్నాడు స్వర్గే లోకే మిషతి బుభుజే యజ్ఞభుగ్బాలకేలి యజ్ఞభుక్కుడైన యజ్ఞ యజ్ఞోవై విష్ణు యజ్ఞంలో మనం ఎంతో శ్రద్ధతో మైబట్టలతో మంత్రాలతో తంత్రాలతో ఏ తేడా రాకుండా విధి ప్రకారంగా హవిస్సునిస్తే ఆ హవిస్సుని స్వీకరించే ఈయన ఈ చల్లన్నం నిన్న రాత్రి ఉండి నీళ్ళలో నానేసిన అన్నం వారెవరో సగం తిని ఎంగిల్ చేసి ఇక్కడ పెట్టాడు అది తింటున్నాడు ఈ గిన్నెలో తింటున్నాడు యజ్ఞ బుక్ ఇంత మరీ విధి విహీనంగా తయారైనాడే ఏ విధి లేకుండా మడి తడి లేకుండా ఆచారం లేకుండా ఇలా ఉన్నాడేమిటి అని దేవతలు పై నుంచి పరిశీలిస్తున్నారు పరిశీలిస్తుంటే ఆ మీరు అలా చూస్తూ మీ సంగతి నేను తర్వాత అని వాళ్ళని లేక అని మనస్సులో అనుకుని ఆయన తింటున్నారు భారత ఇవం వత్సపేషు భుంజానేష్వచ్యుతాత్మసు వత్సాష్టాంతం వనే దూరం వివిష శృణలోభిత ఇంకా ఈ ఎడమ చేతిలో వాళ్ళు ఎవడో దోపాడో ఓ ముద్ద ఇంకా తినలేదు కుడి చేతితో తినే ప్రయత్నంలో ఉన్నాడు ఇంకా ఇది తినడానికి టైం ఉంది ఇది విల్ టేక్ ఇట్ లేటర్ ఈ లోపల ఏమైంది ఈ దూడలు ఆవులు వీళ్ళు వదిలిపెట్టిన మైదానాన్ని విడిచి దూరంగా ఉన్న అడవిలోకి వెళ్తారు వీళ్ళు ఇక్కడ అల్లర్లు చేసేసుకుంటూ హాస్యాలు పనిచేసుకుంటూ నవ్వుకుంటూ నవ్వించుకుంటూ కేరింతాలు కొడుతూ భోజనాలు చేస్తున్నారు ఎంతసేపు రెండు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు గంట సేపు చేస్తారు ఆ హడావిల్లో అవి వాటి కేసు చూడడం మర్చిపోయారు అవి స్లోగా ఆవులు ఏం చేస్తాయంటే అది కొంచెం ఆవు ఎక్కువ ఎదుర్కొండా ఉన్న గడ్డిని వేయదు మీరు ఆవుని గేదెని పరిశీలించండి గేది ఎదుర్కొండా ఉన్న గడ్డిని శుభ్రంగా వేస్తుంది మేసి ఇంకో అడుగు తర్వాత వేస్తుంది ఆవు దానికి కంటికి దూరంగా కనపడుతుంటే ఎదురుకుండా దాన్ని మెయ్యదు అలా అలా అలా వెళ్ళిపోతుంది సో అలా దూరంగా కనపడే గడ్డికి ఆకర్షితములై ఈ ఆవులు దూడలు అలా అలా వెళ్ళి ఆ రవిలో వెళ్ళిపోయాయి చాలా దూరంగా వెళ్ళిపోతే వీళ్ళలో ఎవడో చూశాడు చూసి అరే మన దోళ్ళేం లేవురా తాన దృష్వా భయత్రస్తాన్ వీళ్ళు భయపడిపోతున్నారు అయ్యి బాబాయ్ మన దోళ్ళు ఇంటికి వెళ్ళేప్పుడు మళ్ళీ దోళ్ళను పట్టుకెళ్ళాలి ఆవుని వాళ్ళు కంగారు పడిపోతుంటే కృష్ణుడు అన్నారే మీరు ఎవరిలో కంగారు పడుతుంది నేను తోలుకొస్తాను మీరు పడుకుండా పూజ చేయండి అని వాళ్ళకి హామీ ఇచ్చారు కృష్ణోశ్చ భీభయం పాపం వీళ్ళు వెళ్ళిన వాళ్ళు సగం తిండి తింట్లో ఉన్నారు వీళ్ళు కనుక అడవిలోకి వెళ్తే ఏమో ఏమవుతుందోనో నేనే తోలుకొస్తాను అని మిత్రాన్యాసాన్మా విరమత ఓ మిత్రులరా మీరు భోజనం మాత్రం ఆపద్దు నేను తీసుకొస్తాను మీకు ఎందుకు ఆనేష్యే వత్సకారహం అని వేచాడు ఈ ఎరం చేతిలో ముద్ద ఆ మిరపకాయ ఈ ఆవకాయ డొక్క ఇంకా అలాగే ఉన్నాయి ఈ లోపల పరిగెత్తాడు పరిగెడుతుంటే ఎలా తింటాడు అలా చేస్తుంటే కొట్టుకుని పరిగెత్తాడు కుంజ గహ్వరేష్వాత్మవత్సకాన్ విచిన్వన్ భగవాన్ కృష్ణ సపాని కబలో సపాని కబల ఆ కబలము ఆ ఊరగాయలతోటి దాన్ని పట్టుకుని అది తిన్న తర్వాత ఇంకా పరగలేదు కదా ఎవరో ప్రేమగా పెట్టింది ఆయన పరిగెత్తాడు వాటి వెంట ఈ లోపల బ్రహ్మగారు చూశారు బ్రహ్మగారికి ఏమైందంటే ఏమిటి యజ్ఞభుక్కు కదా ఆయన పేరు విధి బ్రహ్మగారి పేరు విధి విధి అంటే నియమానికి కూడా విధి అని పేరు ఉంది విధి విధి తప్పకూడదంట అంటే రూల్ అనమాట రూల్ ఆయన వేదాలను చదువుకున్నవాడు కదా నాలుగు వేదాలు నాలుగు ముఖాల నుంచి మళ్ళించేవాడు ఏదో మరి ఈ మధ్యన ఈ శ్రీహరి ఉన్నాడే ఈ శ్రీకృష్ణ రూపాన్ని ధరించినప్పటి నుంచి మరీ అలంచనగా తయారయ్యాడు ఎప్పుడు పడితే ఏది పడితే ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటాడు ఏమి నియమం లేదు పరిశీలనం చేయడం లేదు ఏమి లేదు అలా తినేసుకోవడం అయినా తినకూడదని శాస్త్రం కూడా ఏం తెలియదా ఏమి అని ఆయన కొంచెం చికాకు పడుతున్నాడు చూశాడు చూసి ఈయనకు గుణపాఠం నేర్పాలని ఆయన అనుకున్నాడు అనుకుని ఏం చేశాడంటే అంభో జన్మజనిస్తరంతరగత మాయాత్మకశేషితు ఈయన ఈ పెద్ద చేతితో పట్టుకుని పరిగెత్తాడు చూడండి ఆ దృశ్యాన్ని పోతన గారు బాగా వర్ణించారు నాకు ఇష్టమైన పద్యాల్లో ఇది ఒకటి కర్ణాలంబిత కాకపక్షములతో కాకపక్షములు అంటే గిరజాల జుట్టు ఆ చెవుల్లోంచి చక్కగా వేలాడుతూ ఉన్న గిరజాల జుట్టుతో ఉన్నాడు ఆయన దైవేయ హారాలితో మెడలో హారాలను తల్లి అలంకరించి ముత్యాల హారం ఇలాంటి హారాలను అలంకరించి పంపిస్తున్నాడు రోజును స్వర్ణభ్రాజిత వ్యత్ర దండకముతో మొలలో ఈ ఆవులను అదలించేటువంటి బెత్తాన్ని పెట్టాడే దానికి దాని ఏమంటారు పిడి యా పిడి బంగారు పిడి ఉంది ఆవిడ యశ్వరమ్మ గారు బంగారు పిడి చేయించింది వాళ్ళు గొప్ప బాలకుల వంశం కదా సో స్వర్ణభ్రాజిత వెత్ర దండకముతో అమంబుతో చక్కటి మంచి ముద్దైనటువంటి వెల్ ఆర్గనైజ్డ్ పింఛాన్ని ఒకదాన్ని తలకి పెట్టాడు పూర్ణోత్సాహముతో ఏయో వీళ్ళు భయపడుతున్నారే కానీ దూడలు వెళ్ళిపోయాయని ఆయనకే భయం లేదు దూడలను వెనక్కి తన భోజనం అడ్డుపడిందనే బెంగ లేదు దూడలను వెనక్కి తీసుకొచ్చే ఉత్సాహంతో వెళ్తున్నాడు ఆయన ధృతాన్న కబలోత్లాభ్యహస్తంభుతో ఈ పూర్తిగా విడతీసిన చెయ్యి పూర్తిగా వికసించిన పద్మంలాగా ఉన్నది ఆ పద్మంలో కర్ణిక వలె ఉన్నటువంటి ఆ ముద్ద అన్నపు ముద్దతో సహా అది అలాగే పట్టుకున్నాయి ఆ చెయ్యి ఇటు అటు తిప్పడానికి లేదు అలాగే పట్టుకుని ఆయన పరిగెత్తుకు వెళ్తున్నాడు వేగం వేగంగా తూర్ణము అంటే వేగంగా తూర్ణత్వంబుననేగే లేగలకునై దూరాత వీవీధికి అని వర్ణించారు దీన్ని శబ్ద చిత్రము అంటారు అలా పద్యం జరుగుతుండగానే ఆ దృశ్యం కంటి ముందు కట్టినట్టుగా అలాంటి విధంగా వెళ్ళాడు ఈ బ్రహ్మ ఏం చేసేదంటే ఈయనకు గుణపాఠం నేర్పాలనుకున్నాడు ఈ చల్దులు ఆరంభించడం ఏంటి యజ్ఞ యజ్ఞభుక్తి చల్దులు తినడం ఏంటంటే అంచేత ఆయన ఏం చేసేదంటే ఆ దూడల్ని అక్కడి నుంచి తీసుకుంటే అక్కడ లేకుండా తీసుకు అపహ అపహరించేశారు ఈయన వెళ్ళాడు అడవిలో ఏ అడవిలో ప్రవేశించాయో దాంట్లోకి వెళ్ళాడు they must be somewhere there ఒక్క దూడ కానీ ఒక్క ఆవు కానీ లేదు సరే అర్థమైంది సరే కానీ కొన్ని మన గొప్ప బాలకులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తే బ్రహ్మగారు తీసుకుపోయిందని ఆయనకి అక్కడ ఏం వెతుకుతాడు వెనక్కి వచ్చాడు వెనక్కి ఈయన వచ్చి లోపల ఇక్కడున్న గోప బాలకుల్ని మళ్ళీ ఎత్తుకుపోయాడు బ్రహ్మగారు అక్కడ ఉత్తి పులినము అంటే ఇసుక కింద కేవలము అదొక్కటి మిగిలి ఉంది అక్కడ అర్థం చేసుకున్నాడు అటు గోవులు లేవు ఇటు గొప్ప బాలకులు లేవు సర్వం విధి కృతము జ్ఞాత్వాహో విధి చేసేడా పని నేను విధికి విహీనంగా విధికి వ్యతిరేకంగానే ఎంతలుగన్నాను ఎంగిలన్నా ఆలోచించినాను కదా అందుకోసం విధికి కోపం వచ్చి ఓహో ఇలా చేసాడా అని అనుకున్నాను తృష్ణో కృష్ణో ముదం కర్తం తన్మో తరుణాంచ కస్య ఆయన ఏమనుకున్నాడంటే సరే కానీ let Brahma have his pressure బయట డిస్టర్బ్ ఏదో కొంచెం సరదా పడుతున్నాడు కదా ఆయన సరదాని ఆయన చెప్తాను but at the same time ఇంటికి వెళ్ళాలి ఆవులు దూడలు పిల్లలు వీళ్ళందరూ ఇళ్ళకి చేరుకోవాలి ఇప్పుడు ఆయన ఏం చేసేటంటే ఉభయాయతమాత్మానం చక్రే విశ్వదృగీశ్వర ఆ దూడలుగా ఆవులు దూడలుగా గొప్ప బాలకులుగా తనే ప్రకటమైనాడు he has made himself into all these స్వయమాత్మాత్మగోవత్సాన్ ప్రతివార్యాత్మవత్సపై ఆ గోవు తానే ఆ గోవు యొక్క దూడ తానే ఆ గోవు వెనకాల దాన్ని అదరిస్తూ నడిచే గోప బాలకుడు తానే క్రీడ క్రీడన్నాత్మవిహారైశ్చ ఒక గొప్ప బాలకుడు ఇంకో గొప్ప బాలకుడితో విహారం చేస్తూ వెనక్కి వెళ్తున్నారు వీళ్ళకి ఈ అల్లరి చేసే గొప్ప బాలకుడు తానే ఈ అల్లరి చేయబడి గొప్ప బాలకుడు తానే తత్వత్సాన్ కృతజ్ఞాత్వ తర్వాత వాళ్ళ చేతుల్లో ఉండే చిక్కాలు వాటి డబ్బాలు వాటి మూతలు చెంచాలు అన్నీ తానే వాళ్ళ చేతిలో ఉండే బెత్తాలు తానే వాళ్ళ కొమ్ము బూరాలు తానే వాళ్ళ వేణువులు తానే తర్వాత మళ్ళీ వెళ్ళేప్పుడు ఏ ఆవు ఏ గోష్ఠ ఏ గోశాలకు వెళ్ళాలో ఆ దానికి వెళ్ళాలి మిక్సప్ అయిపోకూడదు అన్నీ తానే కదా ఎవరి ఆవు వాళ్ళ ఇంటికే వెళ్తుంది ఏ ఆవు కూడా ఆ ఆవుతోటే ఉంటుంది ఏ గొప్ప బాలకుడు ఆ తల్లి దగ్గరికే వెళ్తాడు ఏమీ తేడా అంతా ఐడెంటికల్ గా ఆ దృశ్యాన్ని చిత్రించి వెళ్తుంది ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే సర్వాత్మభావము అని వేదాంతంలో ఒక ప్రధానమైన ప్రక్రియ ఈ సమస్త జగత్తు జడము చేతనము సర్వము ఈశ్వరుని యొక్క ప్రకట రూపమే ఇది ఉపనిషత్తుల యొక్క ఒక అద్భుతమైనటువంటి ప్రతిపాదన ఎస్టు సర్వాణి భూతాన్ని ఆత్మన్యవాద పశ్యతి సో దానికి ఈ కథ ప్రధానమైనటువంటి దృష్టాంతం ఆ సర్వాత్మభావాన్ని తన లీల ద్వారా భగవాను ఇక్కడ ప్రకటిస్తున్నారు అందుకోసం నేను ఈ కథ సెలెక్ట్ చేసుకుని చెప్తున్నాను కొంచెం టైం పట్టిన పతనే అభిప్రాయం సరే గావస్థతో గోష్ఠముపేత్య సత్వరం గోవులు కొన్ని ధ్వనులు చేస్తూ ఉంటాయి ఆ ధ్వనుల్ని చేస్తున్నాయి అంటే ఈయనే ఆ గోవుల రూపంలో ఉండి ఆ ధ్వనుల్ని కూడా చేస్తున్నారు ఐడెంటికల్ బిహేవియర్ స్వకాన్ స్వకాన్ వత్సతరాపాయన్ గోవులు తమ దూడలకి పాలిస్తాయి ఈయన గోవు రూపంలో ఉండి దూర రూపంలో ఉన్న కణకు పాలిస్తున్నాడు సో వీళ్ళ వీళ్ళు ఉంటే వాళ్ళకి పాలిస్తున్నాడు గోవు రూపంలో ఉండి మొత్తం ఎవ్రీథింగ్ ఐడెంటికల్ గా ఈజ్ మేనేజింగ్ ఇత్తమాత్మాత్మనాత్మానం వత్స బాల నిషేన సహ పాలయన్ భగవాన్ వర్షం చిక్రీడే వనగోష్ఠయో మళ్ళీ పొద్దున్న తెల్లవారగానే ఏ పిల్లలు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మంచాల నుంచి వేస్తారు వాళ్ళు ఒక అన్నీనే And at the lowest, and that lowest type of speech, You can indulge in, in torrential words, but that won't help you so far as liberation is concerned. That is the beautiful sentence here. Vak Vaikari Shabdachari Shastra Vyakhyana Kausalam Vaidushyam Vidushan Tadvat Bhuktaye Natu Muktaye Good for Bhukti, not for Mukti. Bhukti is the word for filling the stomach or uh, pleasures, enjoying bhoga. Bhoga and bhukti are the same. We pray to the Divine Mother, bhukti mukti pradayini. You give us daily bread and other sustenances as well as mukti. That is the meaning of the word bhukti in Sanskrit. Then comes a very paradoxical statement in verse 49. Right. ఆవిడ మాత్రం అక్కడే ఉంటుంది ఆవిడ ఎక్కడికి వెళ్తుంది ఆవిడ అక్కడే ఆవిడ అప్పీళ్ళది అక్కడే ఉంటుంది సో ఆవిడకి బిగ్గర్ పిక్చర్ ఎప్పుడు కూడా తెలుపు చేయడం అవసరం ఇప్పుడు బిగ్గర్ పిక్చర్ వచ్చేసింది అది అంటుంది చూడండి అహం మమాసౌ ప్రతి దేశమే సుఖ నేను నాది నా మూడు నా సంతానం నా ఆవులు నా కొడుకు నా డబ్బు నా గ్రామం అని ఇలా ఉండిపోయాను నేను వ్రజస్యే వ్రజేశ్వరస్య అఖిల విత్తపాసతి మా నందమహారాజు నా భర్త ఆయన ఆయన సంపదంతా నా సంపదే గోప్యశ్చ గోపా సహ గోధనాశ్చ ఇంకే ప్రపంచము ఇంక వేరే ప్రపంచం లేదు అనేటువంటి ఒక వ్యామోహంలో ఉన్నాను అది పొరపాటు అదంతా కూడా మిథ్య యద్మాయేత్తం కుమతి సమయ గతి ఇదంతా కూడా పరమేశ్వరుడు చేసిన మాయే నాకు అనిపిస్తోంది ఆ పరమేశ్వరుడు నేను శరణం వేడుతున్నాను అని ఆవిడ ఒక్కసారిగా బిగ్గర్ పిక్చర్లోకి బలాత్కారంగా లాగబడినట్టుగా అక్కడ దానికోసం ఆవిడ ప్రార్థన చేసింది ఇత్తం విదిత తత్వాయాం గోపికాయాం స ఈశ్వర ఆవిడ తత్వం తెలిసిపోయింది కానీ అప్పుడే అంత అర్జెంటుగా ఆవిడైన అంత వైరాగ్యం రావడం ఆయనకి సమ్మతం కాదు ఇంకా కొంతకాలం అక్కడ బాల్యం పిల్లలు ఉన్నాయి వైరాగ్యం రావాల్సి వచ్చిన టైం వస్తుంది అప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాయి సమస్య కాదు ప్రస్తుతం ఇంకా ఇప్పుడు ఈ రెండేళ్లు పాపం ఆవిడేదో మధుర భక్తిలో ఆ తల్లి యొక్క ప్రేమతో ఉంటే దానికి ఎందుకు విఘాతం కలిగించాలి మొత్తం మీద విఘాతం అలాగే తప్పదు అలాగే ఎగిరిపోయేది but still let have enjoy this kind of ఆ పుత్ర లాలన అనే ప్రేమని ఆ స్నేహాన్ని వెంటనే ఇయ్యాలి మరి సమ్మోస్తాయి వైపు డిస్టర్బ్ అని అనుకుంటాడు అనుకుని వెంటనే ఆమెకి మళ్ళీ మాయని కనిపిస్తాడు యతను వైష్ణవీం యతనోన్ మాయా ప్రజా స్నేహమయీం విభు ప్రజాస్నేహము అనే మాయ పిల్లల మీద ప్రేమను పెంచుకుంటారు తల్లులు తండ్రులు తండ్రులు కొంచెం ఎక్కువ పెంచుకుంటారు తండ్రులు ఓ రకంగా వీళ్ళు సో ఆ ప్రజాస్నేహము అనే మాయ దాని నుంచి బయటపడిపోవాలి ప్రపంచంలో ఎక్కడ ఏ పురుషుడు లేక స్త్రీ ఉన్నా ఆ వయస్సును బట్టి వాళ్ళు మన సంతానమే అని అనుకోగలగాలి కేవలము ఒక విశిష్టమైన నామరూపములు గల వాళ్లే మన సంతానము అనుకుంటే ఇట్ లీడ్స్ టు ఆల్ సై కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో అది యశోదాదేవికే ఆ దుఃఖం తప్పలేదు కాబట్టి తల్లులు తండ్రులు కూడా పిల్లల్ని చక్కగా పైకి తీసుకొచ్చి వాళ్ళు క్షేమంగా వాళ్ళు ఉండి వాళ్ళ ప్రారంభాన్ని బట్టి వాళ్ళు ఉంటారు మనం క్షేమంగా ఉండాలని అనుకుంటాము వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళని వాళ్ళ సంపదలు వాళ్ళని వాళ్ళ భోగాలు వాళ్ళ చదువులు వాళ్ళ జీవితాలు వాళ్ళవి ప్రతి ప్రాణి కూడా ఒక ప్రారంభాన్ని తెచ్చుకుని వస్తాడు వాడు మనకి కన్సల్ట్ చేసి ఇక్కడికి రాలేదు మనమేమో ఏదో అనాథ శరణాలయానికి వెళ్ళి పిల్లల్ని ఏది తెచ్చుకున్నట్టుగా అన్ని వెరిఫై చేసుకుని ఉన్నాడు అలాగే తెచ్చుకున్నది ఏం కాదు వారి ప్రారంభం వల్ల మన దగ్గరికి వచ్చారు మన ప్రారంభం వల్ల వాడు మనకి తగ్గినాడు మనం వాడిని కన్సల్ట్ చేయలేదు వాడు మనం కన్సల్ట్ చేయలేదు భార్యాభర్త కన్సల్ట్ చేసి మనం ఫలానా విధంగా ఉండే మగపిల్లాన్ని కంటాము అని అలా కంటారండి ఏదో ప్రారంభానుసారంగా సంతానం కలుగుతారు ఆ సంతానం వాళ్ళు వాడు వస్తూనే ఆ శిశువు వస్తూనే తన ప్రారంభాన్ని తెచ్చుకుని తన డెస్టినీని తెచ్చుకుని పుడతాడు వాడు మన కన్సల్టేషన్ ప్రకారం మన అభిమతం ప్రకారం వాడు మన కొడుకు తొంభై ఐదు మార్కులు రావాలని నాకు ఉంది వాడికి నలభై వస్తాయి వాడి వాడి ఐక్యూతో వస్తాడు వాడు వాడికి వాడి సకల సంపూర్ణ సంపూర్ణుడు అవ్వాలి ఏవో కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు ఒకప్పుడు అనుకోని కీర్తిని సంపాదిస్తాడు ఈ చైల్డ్ ప్రాడిజీ వీడు చేయడానికి రాజీ కావాలని వీడు ప్లాన్ చేసి కన్నారా సడన్ గా చేయకుంటాడు అలాగే అల్పవేష్కుడు ఉంటాడు దానికే ఒక అల్ప బుద్ధిమంతుడు ఉంటాడు ఏదో సామాన్య జీవనం గడిపి వాడు ఉంటాడు పెద్ద ఉద్యోగాలు చేయకపోవచ్చు పెద్ద చదువులు రాకపోవచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళ ప్రారంభానుసారంగా వాళ్ళు వస్తారు వాళ్ళ ప్రారంభాన్ని వాళ్ళు పెట్టుకుంటారు వెళ్ళిపోతారు జీవగీత అలా నడుస్తూ ఉంటుంది ఈ మధ్యలో ఏదో చిన్న ప్రవాహం నేను తల్లిని తల్లి స్మాల్ పిక్చర్ ఆ స్మాల్ పిక్చర్ లో సొల్యూషన్స్ ఉండవు దానికి దట్ ఈస్ ది సీక్రెట్ దాంట్లో సొల్యూషన్ దాంట్లోనే సొల్యూషన్ కావాలి మనకి no you won't get no అలా దాంట్లోనే మీరు దాంట్లో సొల్యూషన్ లేదమ్మా దేర్ ఇస్ నో సొల్యూషన్ యశోదకి సొల్యూషన్ లేదా స్మాల్ పిక్చర్ మరి అలాగా go to bigger picture the whole universe is Brahma and నక్షత్రాలు పుడుతూ ఉంటాయి నశిస్తూ ఉంటాయి దాంట్లో మన ప్రాబ్లం అంతా మన సమస్య ఎంత స్మాల్ థింగ్ కాబట్టి ఆ బిగ్గర్ పిక్చర్ అనేది చాలా అవసరం బిగ్గర్ పిక్చర్ వచ్చినట్లయితే small picture will be seen in its proper perspective దాన్ని అబ్జెక్టివ్ గా చూసుకోవడం నేర్చుకోవాలి హైలీ సబ్జెక్టివ్ యాటిట్యూడ్ తో చూస్తే సొల్యూషన్స్ దొరకవు కేవలము క్లేశము దుఃఖము రాగము ద్వేషము అసూయ ఈర్ష్య క్రోధము కామము ఇదే మిగులుతాయి so better to go to a higher picture అందుకోసమే శ్రీకృష్ణ భగవానుడు ఆ ఆ బిగ్గర్ పిక్చర్ చూపించాడు ఒకసారి చూపించండి తర్వాత మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తాను మీకు సో ఇత్తం నిసద్యో నష్టమతి గోపి మళ్ళీ వెంటనే పాప మర్చిపోయింది ఆ బిగ్గర్ పిక్చర్ ఎందుకంటే బిగ్గర్ పిక్చర్ లో ఆటలు కేరింతాలు నవ్వులు అవి ఉండవు బిగ్గర్ పిక్చర్ లో కొంచెం గంభీరమైనటువంటి ప్రవృత్తే ఉంది సాంఖ్య చోపనిషద్భిశ్చ సాంఖ్యయోగైశ్చ సాత్వకై ఉపగీయమానమాహాత్మ్యం హరిం సామన్యతాత్మజం ఆ వికల్పించని చెప్తున్నారు మహర్షి ఎవరో ఒక ప్రారంభాన్ని తెచ్చుకొస్తారు ఆ ప్రారంభంతో వచ్చిన వాడు వాడు ఆ ప్రారంభం యొక్క స్వరూపం ఎలా ఉంటుందో మనం చెప్పలేము వాళ్ళ అదృష్టము వాళ్ళ ఆయుస్సు వాళ్ళ మంచి చెడు అనే అప్రారంభాధీనంగా ఉంటాయి ఆ ప్రారంభాన్ని మనం తెలుసుకునే పరిస్థితుల్లో లేము మన ఆశలు ఆశయాలు వాడి మీద సూపర్ ఇంపోజ్ చేస్తాం వాడు లేక వాడి ఆ శిశువు మీద it may not work out like that all the time in this case ఆవిడికి పరబ్రహ్మ మీద ఇంట్రెస్ట్ లేదు ఆవిడ ఆవిడకి ఉపనిషత్ ప్రతిపాద్యమైన ఆత్మతత్వము వాకిట్లో ఆడుకుంటోంది అంటే she not interested in that she wants her Balakrishna so ఆమె ఆ శ్రీహరిని తన కొడుకు అనుకుంది శ్రీహరిని కొడుకుని ఎంతకాలం అట్టి పెట్టుకోలేదండి సూర్యుడిని వాకిట్లో కట్టేసుకున్నట్టు శ్రీహరిని కొడుకు అనుకుంటారు సూర్యుడిని వాకిట్లో కట్టుకోవడం కుదరదు ఒకవేళ మీరు కట్టుకున్నా ఒక పావు గంట అరగంట పడుకుంటారు తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి అక్కడి నుంచి మొత్తం లోకాలందరినీ ప్రకాశింపజేస్తూ ఉంటారు so for some time she could hold on to for some time not more than అని ఆ విశ్వరూప సందర్శనంలో ఉండేటువంటి ఒక వేదాంతం వేదాంతం లేకుండా ఉడికే కేవలం ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ గా వదిలేస్తే ఈ స్వారస్యం కాదు ఎందుకంటే మహర్షి అక్కడ స్పష్టంగా వికల్పించని చూపిస్తాడు ఇది శ్రీమద్భాగవతే దశమస్కంధే అష్టమోధ్యాయ ఆరంభం చేసి వదిలేస్తాను సాయంకాలం కటింగ్ చేద్దాం ఏకదా గృహదాసీషు యశోదా నందగేహిని కర్మాంతయుక్తాసు గతి ఒకరోజు యశోదాదేవి స్వయంగా వెన్న చిరుగుతాం ఏమిటంటే స్వయంగా వెన్న చిలకడం పెద్ద ఇల్లాలావిడే అంటే గృహదాసులందరూ వేరు వేరు పనుల్లో పెట్టినారు నేనే అవును చూడు ఇది కొడుకు ఇలా ఏదో పెట్టింది పనులు గృహదాసులు ఈ దండ చేయడం కూడా ఆగిపోయింది కృష్ణుడికి పెట్టే సమయం అవుతుంది అందుకోసం పోలే నేనేదో చిలుపుకుంటానని ఆవిడ చిలకడం ప్రారంభించింది ఏకదా అంటే ఒకనాడు ఏకదా ఏకం దదాతి ఏకదా ఇది మళ్ళీ ఇదో చర్చ ఏకం పరమాత్మానం దదాతి లోకానికి ఆ అద్వితీయ పరమాత్మను శ్రీకృష్ణ రూపంగా అందజేసింది ఆవిడ కాబట్టి ఏకద యశోద యశ దాతి ఇది యశోద యశ భగవతే దాతి యశోదా తనయ అని పేరు ఆయనకి కౌసల్యా సుప్రజారామ అన్నట్టుగా రాముడు అంటే కౌసల్యా సుప్రజ కౌసల్య యొక్క దశరథ సుప్రజ అన్నప్పుడు దశరథుడు ఈ సవేర కౌసల్య యొక్క సంతానం సో కౌసల్యానందన అలాగే ఇక్కడ కూడా యశోదానందన కాబట్టి భగవంతునికి కూడా తన నామధేయం ద్వారా కీర్తిని సంపాదించి పెట్టినది యశ దదాతీతి యశోద నందగేహిని నందుని ఇల్లాలు ఆనందగేహిని అలా వాళ్ళకి యశోదానందగేహిని అంటే ఆనందగేహిని ఆనందఘనుడైన ఆ పరమాత్మని తన ఇంట్లో మూటగట్ట కూర్చుంది ఆవిడ సో ఆమె ఈ దాసీయులందరూ ఎక్కడో దూరంగా ఉన్న కారణంగా నిర్మమంత స్వయం స్వయంగా వెన్నను చెందుతోంది ఎందుకంటే తాను చిలికిన తన చేతి వెన్ననే శ్రీకృష్ణుడికి పెట్టాలి అదే అభిప్రాయం ఎలా చిలుకుతుందో చూసారా యాని యానీహ గీతాని తద్బాల చరితాని చ పాటలు పాడుకుంటూ వెళ్ళగలిగింది అధ్యాత్మ రామాయణం చేతంలో ఏవో పాడుకుంటూ వెళ్ళగలిగింది పూర్వం వాళ్ళు అలా పాటలు పాడుకుంటూ చేసేవారు దహి నిర్మంథనే కాలే స్మరంతి నాణ్యత స్మరంతి పాట పాడాలంటే వరుసగా గుర్తు గుర్తు తెచ్చుకుని నోటితోటి పాటతో చేతులతో వెన్న చెందుతారు మనోవాత్కాయ కర్మలు మూడు సెట్ అయ్యారు అలాగే వెన్న చెందుతుంటారు ఈ వెన్నంతా కూడా శ్రీకృష్ణుని కోసం తిరుగుతోంది సో ఆ పాటలతోటి చిరుగుతోంది ఇక్కడ అంటారు యశోద వాత్సల్య సామ్రాజ్య సింహాసనాధిష్ఠిత వాత్సల్య పుత్రవాత్సల్యము అనే సామ్రాజ్యము అదో సామ్రాజ్యం అయితే ఆ సామ్రాజ్యానికి ఒక చక్రవర్తిని ఉండాలి వాత్సల్యానికి చక్రవర్తి ఉండడు చక్రవర్తినే ఉంటుంది ఆ సింహాసనాన్ని యశోదాదేవి అధిష్ఠించి ఆవిడ ఆ వెన్న చిరుగుతోంది వెన్న చిరుగుతుంటే ఈ లోపల శ్రీకృష్ణుడు నిద్ర లేచారు అంతదాకా ఏడు గంటల రాత్రి తిరిగి తిరిగి తిరిగి వచ్చి పడుకున్నాడు అవకాశంగా ఎప్పుడు పిల్లలు పొద్దున్నే ఐదుకి లేవడానికి వాళ్ళకేంటమ్మా పెద్దవాళ్ళు నిద్ర పడుతుంది లేచి ఏదో ఈశ్వరుడు తిరుగుతారు లేచాడు ఏడున్నరకి లేచాడు లేచి మొహం కొడుకుంటూ మొత్తానికి వచ్చాడు వచ్చి ఇప్పుడు వెన్న కావాలి తాం స్తన్యక పాలు కావాలి వెన్న కావాలి అన్నీ కావాలి మొత్తం జననీం హరి గృహీత్వాదధిమంథానం నిషేధత్రీతిమావహన్ ఆ వెన్న చిలికి కట్టి ఉంటుంది చూడండి ఆ కట్టిని పట్టుకున్నాడు ఇప్పుడు ఆ కవ్వాన్ని పట్టుకున్నాడు నువ్వు ఎలా తిప్పుతావో నేను చూస్తాను ఎందుకంటే ఇక్కడ నేను పాలు కావాలి నేను నా హడ నాకు నేను పలు సిద్ధంగా ఉంటే నువ్వు ఇంకా పనిచేసుకుంటే ఎక్కడ కుదురుతుంది యు స్టాప్ దట్ వర్క్ అరే ఒక్క నిమిషం ఆగరా వెన్న పడి టైంలో నువ్వు ఆపేస్తావు పడి టైం ఒకటి ఉంటుంది వెళ్ళచ్చు అప్పుడే లేస్తుంది పైకి ఇంకొంచెం చిలికేస్తే పూర్తిగా పైకి తెల్లగా తేలుతుంది ముద్ద కింద ఆ టైంలో జడ కొడతావేటి నువ్వు ఆదు తీయి చెయ్యి అంటే no nothing doing I cannot be do కొట్టుకున్నాను ప్రీతి మావహన్ అలా పని చెడగొడితే కోపం రావద్దా నో ప్రీతి మావహన్ ఆవిడకి ప్రీతినే కలిగిస్తూ దాన్ని కొట్టుకున్నాను ఆవిడ ఆలస్యం చేసింది ఆలస్యం చేసిందని చెప్పేసి ఏమైంది సరే ఆవిడ ఆపి వాడికి కొంచెం వెన్న పెట్టి ఈ లోపల ఏదో పని మీద వెళ్ళింది కంటిన్యూ ఇప్పుడు ఎలా కావాలి కమ్ బ్యాక్ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం श्री भई श्रीचार्य मध्यार्य నారాయణం నమస్కృత్యం చైవనరోక్తం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ వంశీ విభూషిత కలాం నవనీత బాభాత్ పీతాంబరాదరుణ బింబ ఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందర ముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే సజాతకోపస్ఫురితారుణాకరం సందస్య గద్యమంత్రపాదనం విద్వాంసాశ్రుదృషరశ్మనారో జహార హయ్యంగమంతరంగత ఆమె వెన్న చిగుతూ అంటే శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడు అప్పుడే నిద్రలోకి వచ్చాడు సో ఆమె పాలు ఇచ్చింది కానీ పాలు ఇస్తూ ఇస్తూ మధ్యలో లోపలికి వెళ్ళింది ఎందుకు లోపలికి వెళ్ళిందంటే అతృప్త ముత్సృత్య జయేన జవేన సా జయం ఇంకా పోరాటం పూర్తి కాకముందే ఇంకా ఆయన తృప్తుడు కాలేదు కానీ ఆవిడ తొందరగా లోపలికి వెళ్ళింది కారణం ఏమిటంటే ఉత్సిక్యమానే పయసి ప్రతిష్ఠితే పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతూ ఉంటే ఆ వెంటనే వెళ్ళి అర్జునుల మతం తీయడం కోసం ఆవిడ లోపలికి వెళ్ళింది దాంట్లో ఆయన కోపం వచ్చింది కోపం వచ్చి అలాగా ఆ కళ్ళు అంటే ఏదో సాగుతూ ఉంటుంది అంటే అసత్యపు అశ్రువులను కంటిని ప్రకటిస్తూ ఆయన ఏం చేశాడంటే ఏమీ ఎదుగునట్టు ఎందుకంటే ఆ సమీపంలో ఉంటే బాగుండదని రహోజహ హయ్యంగవ మంతరనిడ అప్పటికే వెన్న పైకి లేచి ఉన్నది ఆ వెన్నలో కొంచెం ఎలాగా ఉంటుంది ఎలాగా ఉంటుంది కనుక కొంత వెన్నను తీసుకుని ఎక్కడికో రహస్యంగా ఎక్కడికో వెళ్ళి దావుకుని అక్కడ కూర్చున్నాడు ఉత్తార్యగోపీషు శ్రితం ఆమె ఆ పొంగిన పాలనేదో సర్దుబాటు చేసుకుని కనకొచ్చు చాపి నత్ర పశ్యతి ఎక్కడున్నాడు ఎక్కడ చుట్టుపక్కల లేడే పగలకొట్టినవాడు కొంచెం ఆ మాత్రం పూచీగా ఉండద్దు పొరపాటున పైందో ఏదో మొత్తానికి పక్కనే ఉండాలి కానీ మనకి ఏమీ పట్టనట్టుగా ఎక్కడికో పారిపోతే ఎక్కడ దొరుకుతుంది సో అక్కడ లేడు పులూఖలాంగ్రే వ్యవస్థితం మర్కాయ కామం దదతం చిస్మితం సో బయటికి వెనకాలే ఉన్నటువంటి ఓపెన్ ఏరియా కొంత ఉన్నది ఆ ఓపెన్ ఏరియాలోకి వెళ్ళి వెళ్ళడిగిన అక్కడికి వెళ్ళింది పర్మారాయణ చూద్దాం అక్కడ గోడవార పెట్ట గోడవార ఒక ఉలూఖలము ఉన్నది ఉలూఖలము అంటే రోలు చెక్క రోలు ఆ చెక్క రోలు ఉన్నది ఆ చెక్క రోలు మీద ఎక్కి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయిన వెన్నని మర్కాయ కామం దగ్గర పోలికి పెడుతున్నారు శుచిస్మితం అంతకుముందు కొన్ని దొంగ ఏడుపు ఏడిచాడు తల్లి లేదు కాబట్టి ఇంక ఏడవడం మానేసి శుచిస్మితం ఎవరైనా చూసుకుంటే ఏడవాలి చూడనప్పుడు ఎందుకు శుచిస్మితం కోతితోటి చక్కగా ఆటలాడుతున్న కారణంగా చిరునవ్వు నవ్వుతో హయ్యంగవం ఈ గన్నని కోతికి పెడుతూ అప్పుడప్పుడు వెనక్కి మాత్రం దొంగ చూపు చూస్తున్నాడు చౌర్య విశంకితే క్షణం నేను తొమ్మిది చూపులు అంటే శంకతో కూడిన చూపులు కారణం ఏమంటే ఆ దధి భాండాన్ని పగలగొట్టడము తల్లి పర్మిషన్ లేకుండా వెన్నని ఎత్తుకురావటము ఈ రెండు తప్పులు తను చేశాననే విషయం తనకు తెలుస్తూ ఉన్నది సో ఈ తప్పుల కోసం తల్లి వాట్ ఈస్ హర్ రియాక్షన్ అని అప్పుడప్పుడు పరిశీలన కోసం తన చూసి వెనక్కి చూస్తున్నాడు చూసుకుంటే ఈ లోపల ఆవిడ కనపడిన వెంటనే తాగేసి ఏమీ ఎరగనట్టుగా అక్కడ నిలబడి ఆవిడ చేతిలో బెత్తం కూడా ఉంది తామాత్మయష్టిం ఎందుకంటే ఇంకా అలం చేస్తాడా బంగారం లాంటి కుండ పెద్ద అదంతా పగలగొట్టి పాలు నేల పాలు చేసి తర్వాత ఏమో వెన్నం తీసుకెళ్లి పొద్దు పెడుతుంటే ఆవిడ ఎలా ఊరుకుంటుంది సో ఒక బెత్తం ఒకటి తీసుకుని వచ్చింది ఇప్పుడైతే బెత్తం చూశాడో సత్వరస్తతో వరుహ్య వెంటనే ఆ రోల్ నుంచి కిందకి దిగేశాడు దిగేసి తతో అపససారభీతవతు భయపడిపోతూ వత్ భయపడిపోతున్న వారి పారిపోయాడు అక్కడే నిలబడి ఉంటే రోజు మీద రోడ్డు మీద నిలబడి ఉండగా దొరికాడు అనుకోండి ఆవిడ వాయించేస్తుంది అని చెప్పారు గోప గోప్యన్వభావత్ ఆవిడ వెంటబడి సరే అయమాపయోగినాం క్షమం ప్రవేశం తపసేరితం మన ఎవరు వెంటబడిందంటే ఎవళ్ళైతే యమ నియమములు అనే మౌలికములైనటువంటి లైఫ్స్ వాల్యూస్ కొన్ని ఉన్నాయి వాటిని పాటించకుండా కేవలము యోగ బలం చేత ఆయన్ని ఆశ్రయించాలని ప్రయత్నిస్తారో వాళ్ళ హృదయాల్లో దొరకకుండా పారిపోతూ ఉంటారు ఆ రకంగా ఇప్పుడు తల్లికి దొరకకుండా పారిపోయింది అంటే సత్యము శౌచము అహింస ఇలాంటి యమనియమములు పది ఉన్నాయి ఈ పది ఇంటిని పాటించకుండా కేవలము మేమేమో తీవ్రమైన పూజలు తీర్థయాత్రలు మాత్రమే చేస్తాము అనుకున్న వాళ్ళకి ఆ బాహ్య కర్మ ఎందుకంటే అంతర శౌచం లేదు కనుక బాహ్య కర్మ వల్ల పరమేశ్వరుడు చిక్కడు దొరకడు ఆ విధంగానే అలాగే పారిపోతూ ఉంటాడు వాళ్ళకి దొరకకుండా అలాగే ఈవిడికి కూడా దొరకకుండా పారిపోయినట్టు ఈవిడ కర్ర పట్టుకుని కొడదామంటే కానీ ఈవిడికి తర్వాత దొరికేస్తాడు సమస్య ఏం కాదు సో సంతం ప్రభుదంతం అలాగే అపరాధం చేశాడు తప్పు చేశాడు తప్పు చేసిన వాడు పైగా ఏడుస్తున్నాడు గట్టిగా ఏడుస్తున్నాడు ఏడు ఏడుస్తూ తాత దాదాపు మరింత పాపం వచ్చింది అక్షిణి కర్షంత మంజున్మషిణీ స్వపానిన ఏడుస్తూ ఆ మొహం అంతా కూడా ఇలా ఇలా చేతితో ఉద్దేశంతో పారిపోతున్నాడు దాంతో అక్కడ ఉన్నటువంటి ఆ కాటుకంతా కూడా బొగ్గలకి పట్టేస్తుంది ఆవిడికి మరింత కోపం వచ్చింది మళ్ళీ వీడి మొహం అంతా నేనే సపోర్ట్ చేస్తాను ఇలాంటి ఇలాగ అల్లం చేస్తాడా నన్ను ఇంత కలిసి పెడతాడా అని ఆవిడ ముఖంలో చూశాడా చూసిందామే భయ విఫలేక్షణం సో చాలా భయపడిపోతూ కంగారు పడిపోతున్నాడు అమ్మ కొట్టేస్తుందని సో ఎప్పుడైతే ఈవిడ కూడా వెనకాల పరిగెత్తుకొస్తుందో ఓన్లే అని చెప్పేసి దూరిపోయాడు దొరుకుతుంటే ఈవిడ పరిగెత్తగలదా సో మొత్తానికి దొరికాడు హస్తే గృహీత్వా విషయం యవాగురత్ అని ఆయన చేతితో పట్టుకుని బరబర వేగంగా తీసుకుంటూ లోపలికి తీసుకువెళ్ళాడు అయితే చేత్తో పట్టుకోవడానికి ఆ చేత్తో పట్టుకోగానే ఆయన మహాభయపడిపోతున్నాడు భయం విఫలక్షణం సరే ఈ కర్రలు చూసి భయపడిపోతున్నాడు కాబట్టి ఆ కర్ర పక్కన విధంగా కొట్టేస్తున్నాయి ఏమి సుతం గీతం అని పాపం పిల్లవాడు భయపడిపోతున్నాడే విజ్ఞాయార్థకవత్సల ఈ కర్ర కోసమే భయపడిపోతున్నాడు కాబట్టి దట్టం చూసే భయపడిపోతున్నాడని వాడి భయాన్ని చూసి ఆమె సహించలేక ఆ కర్ర పక్కన బాధేసి ఈయేషత కిలకం వచ్చుం దాన్నాతీర్యకోవిద ఆవిడ ఏమనుకుందంటే ఈ అల్లరి బాగా చేసేస్తున్నాడు ఇప్పుడు అదంతా కూడా శుచిగా చేసుకోవాలి మళ్ళీ ఇంకో పనులు ఒకటి సర్దుబాటు చేసుకోవాలి వాళ్ళని ఇంట్లో పనులు ఉన్నాయి ఇప్పుడు ఉన్న పని రెట్టింపు పని ఒకటి కల్పించి పెట్టాడు అదంతా క్లీన్ చేసుకోవాలి కాబట్టి మరింత అల్లరి చేయకుండా ఉంటాడనే అభిప్రాయంతో తన పని అయ్యే వరకు చోట స్థిరంగా ఉంటాడనే నిర్ణయంతో వారిని బంధించాలని ఆమె అనుకుంది ఏష కిలతం బతు చూడండి ఈశ్వరుడు ఈ జగత్తును సృష్టించి మనల్ని బంధించాడు కాబట్టి మనం మనకి ఈశ్వరుడు ఏది చేస్తే మనం ఈశ్వరుడు అదే చేయొచ్చు కాబట్టి ఇది సఖా కదా ఇప్పుడు ఇద్దరు మిత్రులు ఉన్నారనుకోండి ఆ మిత్రుడు వీడిని తిస్తే వీడు మళ్ళీ తిరుగుతాడు ఆ మిత్రుడు వీడిని కౌగులించుకుంటే వీడు తిరిగి కౌగులించుకుంటాడు ఆ రకంగానే జీవుడు ఈశ్వరుడు సఖా ఇద్దరు మిత్రులే కనుక ప్రాణమిత్రులు కనుక నన్ను ఈశ్వరుడు బంధిస్తే నేను ఈశ్వరుణ్ణి బంధిస్తాను నన్ను ఈశ్వరుడు విముక్తుణ్ణి చేస్తే నేను ఈశ్వరుణ్ణి విముక్తుణ్ణి చేస్తాను అయితే ఇప్పుడు నువ్వు ఎలా బంధిస్తావు ఈశ్వరుణ్ణి అంటే త్రాడు పెట్టి బంధిస్తాను ఏ త్రాడుతో బంధిస్తాము అంటే భక్తి అనేటువంటి త్రాడుతో బంధిస్తాము ఆయనేమో నన్ను సంసారంలో బంధించే ప్రయత్నం చేస్తే నేను ఆయన్ని నా హృదయంలో బంధించే ప్రయత్నం చేస్తాను అని ఇలా కవులు దాన్ని వర్ణిస్తారు సో మొత్తానికి ఆమె బంధించడానికి నిర్ణయించుకుంది అయితే నేను బంధించగలను అని ఆవిడ భ్రమపడింది అతద్వీర్య కోవిద ఆయన యొక్క పరాక్రమం ఏం తెలుసు పాపం నాంతర్న బహిర్యస్య పూర్వన్నాపి చాపరం పూర్వాపరం బహిశ్చాంతర్జగతో యో జగచ్చయ ఏ ఆత్మస్వరూపునకు అంతః బహి అనే భేదం లేదు తూర్పు పరమరా అనే విభాగము లేదు సో తూర్పు పడమర లోపల బయట మొత్తం జగత్తునంతని ఏ పరమేశ్వరుడే వ్యాపించి ఉన్నాడో ఆయనను బంధిద్దామని ఆవిడ నిర్ణయం చేసుకుంది బంధించాలంటే వాడికి ఒక దేశ పరిచ్ఛేదం ఉండాలి ఈయనకి సర్వ దేశ పరిచ్ఛేదములకు అతీతమైన వాడు అటువంటి వాడిని బంధించాలని నిర్ణయించుకుంది అంటే బంధింప శక్యము కాని వాడిని బంధించాలని నిర్ణయించుకుంది తద్దామ బధ్యమానస్య స్వార్థకస్య కృతాగత దివ్యంగులో నమభూత్తేన సందధేన్యత్య ఆ గోపిక యశోద అబ్బా అదేం చదువుకుందా శాస్త్రాలు చదువుకుందా ఏం చదువుకుంది కేవలము సామ్రా వాత్సల్య సామ్రాజ్యం మాత్రమే ఆవిడకి తెలుస్తుంది అంతకంటే ఏమీ ఎరుకదు సో తన పిల్లవాడిని ప్రాకృతం యథ మామూలు పిల్లవాడిగానే భావించింది తప్పించి స్వరూపుడని ఎరుగదు బంధించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఓ ఓ త్రాడుని రోలుకు కట్టింది కట్టేసి ఇప్పుడు ఆ రెండో వైపు వీడి నడువు కట్టేస్తే వాడు అక్కడ స్థిరంగా అక్కడే రోజు సిద్ధంగా దొరికింది కదా నడువు కట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆవిడ దృష్టికోణంలో కాదు సరిపడాలి కానీ ఎందుకునో రెండు అంగుళాలు తగ్గింది రెండు అంగుళాలు రెండు అంగుళాలు ఎందుకు తగ్గాలి మూడు ఎందుకు తగ్గకూడదు ఒకటి ఎందుకు తగ్గకూడదు రెండు అంగుళాలు ఎందుకు తగ్గిందంటే అహంకార మమకారాలనే రెండు అంగుళాలు తక్కువ అంటే పరమేశ్వరుడిని బంధించాలి హృదయంలో అంటే ఇదిగో ఈ రెండు అంగుళ ఈ రెండు ఉండకూడదు అహంకార మమకారాలు ఉంటే ఆ రెండు అంగుళాలు తక్కువ అవుతుంది ఆయన బంధింపబడ్డాడు అని అభిప్రాయం సో మొత్తానికి ఆయన బంధింపబడలేదు రెండు మళ్ళీ ఇంకో త్రాడు తీసుకొచ్చి కట్టింది అదే ఎందుకు బంధింపబడ్డావు నేను చూస్తా కదా నా పిల్లల్ని నేను బంధించలేకపోవడం ఏమిటి అని మళ్ళీ ఇంకో త్రాడు మూడేసి ఈసారి బంధించే ప్రయత్నం చేస్తే తదపిద్యంగుళం న్యూనం న్యూనం మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ ఎందుకంటే మళ్ళీ అహంకార అమకారాలు అలాగే ఉన్నాయి ఇంకో మహాత్ములు అన్నారు రెండు అంగుళాలంటే అహంకార మమకారాలు అనే అక్కర్లేదు నామరూపాలు అని ఇంకొకరు <laughs> అది మళ్ళీ రెండు అంగుళాలు వీడు నామరూపాత్మకుడు అని మీరు అనుకున్నంతసేపు రెండు అంగుళాలు తక్కువ పడుతుందండి నామరూపములకు అతీతమైనటువంటి ఆత్మ చైతన్యము అని తెలుసుకుంటే దొరికిపోయాడు నామరూపాల వెంట పడుతూ ఉన్నంత కాలము దొరకదు అహంకార మమకారాలు ఉన్నంత వరకు దొరకదు అని సూచిస్తూ ద్వ్యంగుళ రెండు అంగుళాలు మళ్ళీ తక్కువ ఇంకో తాడు మళ్ళీ తప్పు వీడికి ఆయాసం వస్తుంది తాళ్ళు వెతకడం వీడేమో పారిపోతుంటే వీడు వెనకాల పరిగెత్తుతూ ఉన్నాం ఆవిడ ఆయాసం వచ్చి చూడండి చూశారు సమాతు స్విన్నగాత్రాయా విశ్రస్త కబరస్రజ ముఖం మీద చెమట కనపడింది తర్వాత జిట్టు ఆవిడ ఇలా ముడి కింద వేసుకుంది అది కొంచెం ఊడింది ఈ వీటిని పరిగెత్తని పట్టుకోవడం ఇది పెద్ద ప్రయత్నం కదా జిట్టు కూడా ఒకంత చెల్లించింది సో ఈ దృష్వా పరిశ్రమం కృష్ణ ఆవిడ పరిశ్రమాన్ని చూసి పంతొమ్మిది శ్రమను చూసి పాపం సరే నేను నా భయాన్ని చూసి తన పక్కన పారేసిన ఆవిడని ఆవిడ శ్రమను చూసి ఆవిడికి నేను వెళ్ళిపోవడం ధర్మం కదా అని కృపయాసి స్వబంధనే ఆయన ఈసారి దొరికిపోయాడు అంటే నా వల్ల కాదు నేను వీడిని బంధించలేదు అనే అహంకార మమకారాలు ఎప్పుడైతే తొలగినవో ఆ క్షణంలో ఈశ్వరుడు దొరికినాడు ఈశ్వరు మన అధ్యాత్మ యోగము అని వేదాంతంలో చెప్తూ ఉంటాము అధ్యాత్మ యోగంలో హృదయంలోనే ఈశ్వరుడు ఉన్నాడు అయితే ఈశ్వరుడికి మనకి మధ్యలో వ్యవధానము కేవలము అహం మమ అదే అహమిదం మమేదం నైసర్గిపోయిన లోక వ్యవహార కేవలము అహమిదం మమేదం అనే అధ్యాస ద్వయము ఈ అధ్యాస ద్వయాన్ని మనం ఏ క్షణంలో అధిగమించేస్తామో ఆ క్షణంలో ఈశ్వరుడు హృదయంలో సాక్షాత్కరించేస్తాడు దానికి ఏమీ అసలు సో ఆ విధంగా ఆయన సంభవం మొత్తానికి ఆవిడ నా వల్ల కాదు కట్టడం అనే నిర్ణయానికి ఎప్పుడైతే వచ్చేసిందో వెంటనే బంధింపబడినాడు యశోదయా సమానాస్తి దేవత జాతి భూతలే లూఖలే యయాబద్ధ ముక్తిదో ముక్తినిచ్చతి అనో మహాకవి అంటాడు ఈ పుస్తకంలో లేదు యశోదతో సమానమైన దేవత ఈ భూలోకంలో లేదు అంటే యశోద దేవత భూలోకంలో ఉన్న దేవత సో ఇతర దేవతలు ఎక్కడో స్వర్గ ఉండు గాక మొత్తానికి సృష్టిలో యశోదతో సమానమైన దేవత లేదు ఎందుకంటే ఉలూఖలే యయా బద్ధ ముక్తిద ముక్తినిచ్చేటువంటి పరమేశ్వరుడు ముకుంద అంటే ముక్తిద పరమేశ్వర ముక్తినిచ్చేవాడు ఆ పరమేశ్వరుడు ఆమెకి అందరికీ విముక్తిని మోక్షాన్ని ఇచ్చే పరమేశ్వరుడు ఆమె చేత బంధింపబడి అమ్మా నన్ను నా తాడు ఉప్పేసేయి నన్ను ఇంకా ఇలా ఎంతసేపు పెడతావు నా తాడు ఉప్పేసేయి అని ప్రార్థిస్తున్నాను అందరికీ ముక్తినిచ్చేవాడు ముక్తినిచ్చది తన ముక్తిని ఆమె ఎందు ఆమెకి స్వాధీనం చేసి ఆమె నన్ను విడుదల చేస్తే బాగుండును అనే ప్రార్థనకి స్థితికి పరమేశ్వరుడు చేరినాడు అంత ఆ పుణ్యాత్మురాలు ఇంకెవరు ఉండరు అని ఒక అభిప్రాయం మహాకవి ఫస్ట్ ఏం సందర్శితాహ్యంగ హరినా భక్తవశ్యత స్వశేనా కృష్ణేన యస్యేదం శేశ్వరం వశే పరమేశ్వరుడు శ్రీహరి ఈ విధంగా తాను భక్తవశ్యుడు అనేటువంటి ఆ లక్షణాన్ని చూపించినాడు ఎందుకంటే నాయం సుబోధో భగవాన్ దేహినాం గోపికాసుత జ్ఞానినాం చాత్మపోతానాం యథా భక్తిమతామిహ మానవులు ఆ ఈశ్వరుని తమ వశం చేసుకోవాలి ఆయన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకోవాలని అనుకున్నట్లయితే భక్తికి లొంగినంత తేలికగా ఆయన మరే ఉపాయానికి తపస్సుకి ఇతర ఇతరములైన కఠినములైన ఉపాయానికి ఆయన లొంగడు కేవలము భక్తి చేతనే ఆయన లొంగుతాడు ఇప్పుడు ఇక్కడ ఎలా చెప్తారంటే భక్తి చాలా గొప్పది అని చెప్పారనుకోండి అలా చెప్తే దాన్ని భక్త పక్షపాతం చేస్తున్నట్టు భక్తి గొప్పది అంటే భక్తి ఎవరిలో ఉంటుంది భక్తుని ఎన్ను కాబట్టి భక్తుని మహిమను మీరు చెప్పాలంటే భక్తి చాలా గొప్పది భక్తి మహిమని వర్ణిస్తున్న సందర్భంలో భక్తుని మనం ప్రశంసించినట్టు పరమేశ్వరుడు భక్తికి పరవశుడైపోతాడు అని చెప్పారనుకోండి అప్పుడు అది పరమేశ్వరుని యొక్క మహిమని చెప్పినట్టు మళ్ళీ దాంట్లోనే స్లైట్ డిఫరెన్స్ ఫస్ట్ దాన్ని ఉంటే ఆ శాస్త్రాన్ని అలాగ మననం చేయటంలో ఇవ్వకుండా అభిప్రాయాలు సో ఓ మహాత్వం అంటారు వరమిమం ఉపదేశమాద్రియత్వం మళ్ళీ ఇదే లీలాసుకుని నేను ఉపదేశం చేస్తాను మీరు దాన్ని ఆదరణ చేయండి నిగమవనేషు నికాంతశారచున్నా వేదములను ఈ మూల నుంచి ఆ మూల దాకా వెల్లించి వాటి అర్థాన్ని తెలుసుకుని ఆ అర్థంలో చెప్పిన విధంగా కర్మలను అనుష్ఠిస్తూ ఒళ్ళు హోనమైపోయి నానా హింస పడిపోతున్నటువంటి ఓ మానవులారా నీకు అమ్మవనేషు మితాంతచార ఖిన్నాహ వేదం అంటే అది అడవి అడవిలో తేలికగా సంచరించవచ్చు వేదంలో దూరి దాని నుంచి సారం తీయడం అంత కష్టమైన విషయం అదంత తేలికైన వ్యవహారం కాదు మీ వల్ల కాదది మీరు చేయలేరా పని నేను మీకు సలహా ఇస్తున్నాను నేను చెప్పిన సలహా మీరు వినండి అని అంటున్నాడు ఆయన కవి ఏమిటి సలహా విచినుత భవనేషు వీనాం మీరు వేదాల్లో దూరి అక్కడ సారాన్ని అక్కడ ఒక ప్రధానమైనటువంటి ఉపదేశాన్ని మీరు వెతకలేరు మీరు ఏం చేస్తారంటే ఆ గోపికల యొక్క భవనాల్లో వెతకండి ఏమిటి ఉపనిషదర్థ ములూఖలే నిబద్ధం ఉపనిషత్ సామ్రాజ్యం అంటే ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి పరబ్రహ్మ యూఖలే నిబద్ధం రోటికి కట్టివేయబడి ఉన్నది అక్కడే ఉన్నది కట్టివేయబడి అక్కడికి చోటు కదలకుండా మీరు వెతుక్కోండి వేదాల్లో మీరు ఎక్కడ వెతుకుతారు మీ వల్ల కాదు ఇక్కడ వెతికితే మీరు దొరుకుతాడు పరమేశ్వరుడు అని ఒక అంటే కేవలము ఆ ధ్యానం చేత పరమేశ్వరుడు మీకు లభిస్తాడు అని చెప్పండి ఎనీవే ఆయన ఆ విధంగా ఆమెకు లొంగిపోయి అక్కడ కూర్చుని ఉన్నారు ఈమెను కట్టేసి ఆవిడ లోపలికి వెళ్ళింది ఈయన పారపోసిన ఆ సామాన్ అంతా క్లీన్ చేయాలి కదండి పాలు పారపోస్తే అది క్లీన్ చేయడం ఇట్స్ బిగ్ జాబ్ ముందు ఓ గుడ్డతోటి తొడవాలి తర్వాత మళ్ళీ నీళ్లు కోసం తొడవాలి మళ్ళీ ఇంకోసారి నీళ్లు కోసం తొడవాలి అప్పుడు మూడు సార్లు కుదిస్తే అది క్లీన్ అవుతుంది అందులో మట్టిళ్ళు అనుకోని ఇంకా చెప్పాలి పాపం అక్కడ ఆటంటాలన్నీ పడుతుంది ఆ కుండ పెంకులు పారేయాలి మళ్ళీ ఏదో వ్యవస్థ చేసుకోవాలి ఏదో చేసుకోవాలి ఆవిడ హడావిడిలో ఉంది కృష్ణస్సు గృహకృత్యేషు వ్యద్రాయాం మాతరి ప్రభు ఈ సమయాన్ని ఉంటే వృధా చేయటం ఎందుకు అమ్మగారు అలాగే బిజీగా ఉన్నారు ఆవిడ నన్ను డిస్టర్బ్ చేసుకుంటున్నాను అనే నిశ్చయం అతనికి వచ్చేసిన తర్వాత ఎదురుకుండా ఆ వాకిట్లో కట్టేసింది కదా ఆవిడ ఓపెన్ గ్రౌండ్ లోను ఆ సమీపంలోనే రెండు అర్జున వృక్షాలు ఉన్నాయి అద్రాక్షి దద్యునౌ రెండు వృక్షాలు ఈ అర్జున వృక్షాలు వాస్తవానికి పూర్వజన్మలో నలకూబర మణిగ్రీవులు అనేటువంటి యక్షులు ధనదాత్మజులు కుబేరుని కొడుకు కుబేరుడు ధనవంతుడు ఆయన కొడుకులు వీడు బాగా బ్యాంకర్స్ సంస్థ బ్యాంకర్ కుబేరుడు అంటే బ్యాంకర్ ఆయన ఒక పైస పట్టుకెట్టుకోడు కుబేరుడు అంటే యక్షవిత్తం అంటారు కుబేరుడి దగ్గర ఉన్న సొమ్ము లోధి దగ్గర ఉన్న సొమ్ము ఒకటే అని వర్ణిస్తారు అది గీతలో వస్తుంది ఆ విధంగా ఎనివే ఆయన కొడుకులు ఇప్పుడు తండ్రి అనుకోండి కొడుకులు బాగా ఖర్చు పెట్టారు ఎందుకంటే ఈ తండ్రి రూపాయి రూపాయి పోగేస్తాడు కొడుకులు పదిహేను రూపాయలు అలా విసురుతూ ఉంటారు ఈయన రూపాయి రూపాయి పోగేసింది వాళ్ళు ఆయన పదేళ్లలో ఖర్చు పెట్టింది సంపాదించింది వీళ్ళు కోటాలలో ఖర్చు పెట్టారు ఆ ప్రారంభం అలాగే ఉంటుంది ఆ లోభ ప్రారంభం అది అంతే అది దాన్ని మరి ఎవరూ మార్చలేదు ఫస్ట్ ఈ నలకూపర మణిగ్రీవులు యక్షులు యవ్వనంలో ఉన్నారు తండ్రి బ్యాంకరు వాళ్ళకి ఏం పోలే వాళ్ళు మహాభోగాలన్నింటినీ అనుభవించేస్తుంటే ఓసారి నారద మహర్షికి వీళ్ళు ఏదో అపచారం చేస్తారు అపచారం చేస్తే నారద మహర్షి ఆయన్ని వాళ్ళని శపిస్తారు ధనదాత్మజవు ధనదాత్మజం అంటే ఫాదర్స్ సర్వదా సో ధనదుడు అంటే చెప్పగల బ్యాంకర్ అని సో ఈ ఫాదర్స్ సన్స్ ఉన్నారే వీళ్ళు ఆయన ఎదుట నారద మహర్షి ఎదుట ఏదో కొంచెం అల్లరి చేస్తారు సో అల్లరి చేసినప్పుడు ఆయన వాళ్ళని శాపిస్తాడు శపిస్తాడు ఎలా శపిస్తాడో తెలుసిన అది ఇలా శాపంలా అనిపించిందే కానీ నారదుడు శాపం ఇవ్వడానికి ఆయన దుర్వాసుడే ఉన్నాను ఆయన ఆయన శాపం కాదు శాపాపదేశైనా వరమే ఇస్తాడు వీళ్ళు ఇలా తయారయ్యేవి కుబేరుడు కుమారులే మరీ అధ్వానంగా ఉన్నారు వీళ్ళు ఎలా బాగుపడతారా అని ఆలోచించి ఎరే మీరు ఇంత అలం చేస్తున్నారా పెద్ద చిన్న లేకుండా మీకు నేను శాపం ఇస్తున్నాను అంటూ ఆయన వరం ఇస్తున్నాడు ఏమిటంటే అది మీరు అర్జున వృక్షాలై పుట్టండి అని చెప్పించారు భాగవత ముఖ్య సత్వం కర్తం వచోహరి మరి అది శాపమే కానీ వరం ఎలా అవుతుంది అంటే మీకు అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ జన్మిస్తాడు ఆ బృందావనంలో నందగోకులంలో అప్పుడు ఆయన మీకు శాప విముక్తిని కలిగిస్తాడు ఆయన అనుగ్రహం మీకు కలుగుతుంది ఆయన ఆశీర్వత్వాన్ని కూడా మీరు పొందుతారు ఆ విధంగా కొంతకాలం అర్జున వృక్షాల్లో ఉంటే ఈ భోగలాలసతలోంచి బయటకు వస్తారు మీరు సో ఎలాగైతే వ్యసనాలకి బాధ చేయని వాడిని ఏదో శానిటేరియంలోనో ఇంట్లో కొంతకాలం బాగా శిక్ష పెడితే వాడు అన్నట్టుగా ఆ విధంగా వాళ్ళకి ఒక చికిత్సా రూపమైనటువంటి శాపాన్ని ఇస్తారు సో వాళ్ళిద్దరూ అక్కడ అర్జున వృక్షాల్లో పడున్నారు అర్జున వృక్షం అంటే సన్నగా పొడుగ్గా ఉంటుంది అగ్రే దీర్ఘతరోయం అర్జున తరుహు అని పొడుగ్గా ఉండే వృక్షం పేరు అర్జున వృక్షం దానికి ఏదో తెలుగు ఉంది నాకు తెలియదు తెలుగు గుర్తు లేదు సో అర్జున వృక్షాలు రెండు ఇలా రెండు వృక్షాలు ఇలా పక్క పక్కన వాళ్ళు అక్కడ ట్విన్స్ ఇక్కడ ఇలా రెండు చెట్లు ఇలా పొడుగ్గా ఉంటాయి ఆ మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది మీరు ఆ రెండు చెట్లని చూశారు నారద మహర్షి యొక్క వచనం కూడా గుర్తు చేసుకున్నారు నారద మహర్షి ఋషేర్ భాగవత ముఖ్యస్య సత్వం కర్తం వచో హరి భాగవత ముఖ్యుడు తన భక్తాగ్రేసరుడు ఆ ఋషి యొక్క పచనాన్ని సత్యం చేయాల్సిన కూచి తన మీద ఉన్నది కనుక ఆయన ఏం చేసేదంటే మెల్లగా అక్కడికి వెళ్ళాడు ఎలాగ వెళ్ళడం మరి ఈ రోలు కట్టేసి ఉండేది దాంతో సహా వెళ్ళాడు పెద్ద రోల్ని లాగలేడా లాగిన వాడు రోలు పెద్ద బరువు అయిపోతుందండి సో తర్వాత తల్లి ఆశ్చర్యపోతున్నా అక్కడ ఉండాల్సిన రోజు ఇక్కడికి వెళ్ళవలసిందా రోజులే వేసుకుని దాంట్లోకి వెళ్ళాడు వెళ్ళి ఏం చేసేటంటే బాలేన నిష్కర్ష యథాన్వగులూఖలంతత్ ఆయన లాగేస్తుంటే ఆయన వెనకాలే ఈ రోలు కూడా దొల్లుకుంటూ వెళ్ళినాడు దామోదరేణ తరసోత్కలితాంధ్రిబంధౌ దామోదరుడు అనే పేరు ఇక్కడ నుంచి వచ్చింది దామ అంటే త్రాడు ఉదరమునుంది కలవాడు ఆ బొద్ద చుట్టూ తాడు కట్టినాడు సో ఆ తాడుతో లాక్కుంటూ వెళ్ళాడు వేగంగానే లాగేశాడు ఏమీ సమస్య ఏం కాదు సో చిత్రం ఏమంటే ఈ యమలార్జునులు వీళ్ళు ట్విన్స్ అర్జున ట్విన్ అర్జున వృక్షాలని అర్థం అయితే నలకోబర మణిగ్రీవులు వీళ్ళకి మోక్షాన్ని ఇవ్వబోతున్నాడు దేని నుంచి శాప విముక్తి ఇవ్వబోతున్నాడు సో చిత్రం ఏమిటంటే కేవలం భగవానుడు మాత్రమే మోక్షాన్ని ఇచ్చేవాడు కాదు ఆయన నడువు పెట్టిన త్రాడు కూడా మోక్షాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆ త్రాడే కాదు వీళ్ళకి మోక్షాన్ని ఇవ్వబోయేది ఆయన నడువు కట్టిన త్రాడే కాదు ఆ త్రాడికి కట్టిన రూమ్ కూడా మోక్షాన్ని ఇస్తుంది అని అంటే భగవంతుడు ఎలాగా మోక్ష ప్రదాత ఆయనతో ఎక్కించిన సంబంధం ఎలాగంటే ఒక అయస్కాంతానికి ఒక ఇనప ముక్కను చేర్చారనుకోండి కొద్దిసేపు అయ్యేప్పటికీ అయస్కాంతం కంటే అయస్కాంతం ఎలా ఆకర్షిస్తుందో ఇనప ముక్క కూడా ఆకర్షిస్తుంది దానికి ఇంకో ముక్క చేరిస్తే అది కూడా ఆకర్షిస్తుంది అయస్కాంత ధర్మాలు దీనికి వచ్చేస్తాయి ఆ విధంగా మోక్షమునిచ్చుట అనే పరమేశ్వర ధర్మము ఇదిగో ఈ తాడుకి ఈ రోలుకి కూడా వచ్చేసిందా ఏమి అన్నట్లుగా ఆ త్రాడుని ఆ రోలుని ఆ రెండు చెట్ల మధ్యలోంచి పట్టుకెళ్ళాడు పట్టుకు వెళ్ళి అవతల వైపుకి చేరి ఆ తాడుతో ఆ రోలు మధ్య రోలు ఎలా అవుతుందండి మధ్యలో చిన్న సందులోంచి తాడు వెళ్ళిపోతుంది రోలు అడ్డుపడిపోతుంది దాన్ని అడ్డుపడిపోయిన తర్వాత ఆ తాడు పెడతాయి సో నిష్పేషత పరమ విక్రమితాతివేపస్కంధ ప్రవాల కృత చండ శబ్దౌ అతి భయంకరమైనటువంటి శబ్దాన్ని చేస్తూ పిల్లపిల్లాడుతూ నేల కూలిపోయింది నేల కూలిపోయిన వెంటనే భగవంతుడా ఇలా అయింది వాట్ ఈస్ దిస్ సౌండ్ అని ఇంట్లో వాళ్ళు వీధిలో వాళ్ళు చుట్టుపక్కల అన్ని మీద నందమహారాజు గారు ఊళ్ళో ఉన్న పెద్దలతో ఇదో మాట్లాడుతున్నాడు ఎక్కడో బయట సో ఇక్కడేమో ఈవిడ ఇంట్లో ఉండి ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దం అని ఆవిడికి డౌట్ ఎందుకంటే తాతక తాతక పోతన ఆ తృణావర్తులు ఇలాంటి ఉత్పాతాలన్నీ చూసింది పిల్లవాడి దగ్గరికి ఆవిడ కంగారు పడి తేలుకుని గెంతు వేసి వస్తుంది ఈ లోపల వీళ్ళందరూ అక్కడికి చేరిన లోపల ఈ నలకోబరం అని గ్రీవులు శాప విముక్తులు అయిపోతారు వాళ్ళ ఇంటి నమస్కారం చేస్తారు గుహ్యతాము చతు అని వాళ్ళు ఎంతో కొంత స్తోత్రం చేస్తారు ఇదంతా కూడా వీళ్ళందరూ తేలుకుని వచ్చి లోపల త్వమేక సర్వభూతానాం దేహి స్వాత్మేంద్రియేశ్వర సో హే పరమేశ్వర నీ హృదయ స్వరూపుడవు సర్వ ప్రాణుల హృదయంలో అఖండ ఆత్మస్వరూపంగా నీవే వెలుగుతూ వెలుగొందుతూ ఉన్నావు సభవాన్ సర్వలోకస్య భవాయ విభవాయ అవతీర్ణోంశ భాగేన సాంప్రతం పతిరాశిషాం నీవే ఈ సమస్త మానవ కళ్యాణ మానవులకు కళ్యాణాన్ని చేకూర్చి వాళ్ళ యొక్క అభివృద్ధిని కలిగించుట కొరకై ఈ విధంగా శ్రీకృష్ణ రూపంగా అవతరించి ఉన్నాము మేము చాలా కృతార్థులమైనాము నారద మహర్షి మాకు ఇచ్చింది శాపం అని మేము అనుకున్నాం కానీ అదేమీ శాపం కాదు మాకు వరమే అయిపోయినది నమ పరమ కళ్యాణ నమస్తే విశ్వమంగళ వాసుదేవాయ శాంతాయ యదూనాం పతయే నమ అని వాళ్ళు ప్రార్థిస్తూ వాళ్ళు అంటారు వాణి గుణాను కథనే నీ గుణములను అనువాదం చేయటంలో వాక్కు శ్రవణం కథాయాం చెవి కథను విరుపయందు హస్తౌ చర్మసు చేతులు నీ యొక్క సేవను చేయటయందు మనస్తవ పాదయోర్ణ మా మనస్సు నీ పాదముల ఎందు నిలిచి ఉండుగాక స్మృత్యాం శిరస్తవ నివాస జగత్ ప్రణామే మా శిరస్సు ఎట్టి సమయములందు కూడా నీ యొక్క దివ్యమంగళ విగ్రహానికి నమస్కారం చేసి విధంగా ఉండాలి దృష్టి సతాం దర్శనేస్తు భవత్తనూనాం ఈ భక్తులు నారద మహర్షి మొదలైనటువంటి మహాత్ములు వాళ్ళకి నీకు భేదమేం లేదు వాళ్ళ స్వరూపంగా నీవే మాకు దర్శనం ఇస్తూ ఉంటావు అటువంటి మహాత్ముల దర్శనం కూడా మాకు కలగాలి ఎందుకంటే ఆ నారదుడు ఆ నోడు మేము అలర్ట్ చేసుకుంటే అటు వైపు వెళ్ళాడు కనుకనే మేము సాధ్యాన్ని పొందగలిగాము అని వాళ్ళు ఆ విధంగా ఆయనకి స్వప్నం చేసి ఆయనకి నమస్కారం చేసి ఆయన యొక్క ఆశీర్వచనం తీసుకుని వాళ్ళేమో యక్షలోకానికి వెళ్ళిపోతారు ఈ లోపల నందగోపాదులందరూ అక్కడికి చేరుకుంటారు వాళ్ళకి గో వీళ్ళెవళ్ళు కనపడడం ఆ ప్రసక్తే ఉండదు ఆ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తోటి వాళ్ళకేం సంబంధం లేదు వాళ్ళకు ఉంటే ఈ చెట్లు రెండు పడిపోవడమే వాళ్ళు ఎదుగుతారు ఈ సందర్భాన్ని మనస్సులో పెట్టుకుని ఆయన ఆ మహాకవి అంటాడు శృతిమపరే స్మృతిమపరే భారతమపరే భజంతు భవభీతా భవభీతులు అంటే ఈ సంసారం సంసారంలో మనిషికి పాపం తప్ప ఇది ఈ సత్యాన్ని మానవుడు గ్రహించాల్సి ఉంటుంది సంసారంలో తాపాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఈజ్ వెరీ మచ్ ఇప్పుడు by the problems of the life కానీ ఏమనుకుంటాడంటే ఈ తాపానికి పరిష్కారం ఈ సంసారంలోనే దొరుకుతుందని భ్రమపడతాడు ఇది ఎలాగంటే గాడిపోయి పక్కన కూర్చుని ఆ వేడి భరించు భరించలేని వాడు ఆ వేడికి కష్టపడుతున్నవాడు ఇటువైపు గాడిపోయి నుంచి అటువైపు వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి వాటి హ్యాపన్స్ నచ్చింది అక్కడికక్కడే జరుగుతుంటే ఆ వేడి అలాగే తగ్గుతూనే ఉంటుంది కొంచెం హెచ్చు తగ్గుల్లో అసలు ఆ గాలిపోయి సమయం దాన్ని విదిలిపెట్టేసి అక్కడికి దూరంగా ఇంకో స్థానానికి వెళ్తే గానీ వాడికి విముక్తి కలగదు అదేవిధంగా మానవుడు సంసారంలో సమస్యలకి సంసారంలో పరిష్కారాన్ని వెతుకుతూ ఉన్నంతసేపు వారికి తీవ్ర ఏదో తాత్కాలికంగా హీనం దేర్ హీమకే తెలియటెళ్ళి బట్ శాశ్వతమైనటువంటి పరిష్కారము ఆత్మజ్ఞానమునందు దానికి దారి తీసేటువంటి భగవద్భక్తి అందు మాత్రమే కలదు ఈ సత్యాన్ని గ్రహించే వరకు సంసార తాప శాంతి కలగదు కాబట్టి హే భవభీత ఓ సంసారమునకు భయపడి ఇబ్బంది పడుతున్న మానవులారా కొంతమంది వేదాల్లో సారాన్ని తీసుకున్నాను ప్రయత్నం చేస్తున్నారు వారు సఫలం కావచ్చు స్మృతి మపరే కొందరు స్మృతి గ్రంథాలలో వాటి చేతను బోధింపబడే కర్మకాండానుష్ఠానంలో నిమగ్నమై ఉన్నారు you can you do that probably smart ఈ విధంగా ఈ శృతి స్మృతుల చేత విధింపబడినటువంటి కర్మానుష్ఠానము వాటిలో చెప్పబడినటువంటి చాలా కఠినమైన ఉపాసనలు మీరు చేయగల చేయలేరు మీరు నేను మీకు సలహా ఇస్తాను సో ఏమిటంటే ఇది నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అదే చేయండి అదేమిటి అహమేహ నందం వందే నేను మహారాజుని నేను ఉపాసన చేస్తున్నాను నందుందని ఉపాసన చేయడం అంటే ఎస్యాలిందే పరం బ్రహ్మ ఎవని వాకిట పరబ్రహ్మ ఇటువంటి దొల్లుతో ఉన్నాడో ఇదో రోల్ని తాళని వేసుకుని ఇటువంటి దొల్లుతో ఉన్నాడో ఆ నందుని నేను ఉపాసన చేస్తున్నాను ఒకడు ఇంకోసారి నేను యశోదని ఉపాసన చేస్తున్నాను అంటాడు ఇంకోసారి నందుని ఉపాసన చేస్తున్నాను తద్వారా నందుని ద్వారా నందనందనుడు ఆ మనస్సులో నిలిచినట్లయితే ఈ సంసార తాపము తొలగిపోతుంది కవులు అలాగా ప్రేమతోటి దీన్ని ఆ భక్తి ప్రేమభక్తి రసాత్మకమైన భక్తితో అలా వర్ణిస్తూ ఉంటారు సో ఎనీవే ఈ లోపల ఏమైంది గోపానందాదయ శ్రుత్వ బయట అన్ని మీద కూర్చుని నందుడు ఆయన చుట్టూ కొంతమంది పెద్ద మనుషులు గోపాలకులు వాళ్ళందరితో వ్యవహారం చర్చిస్తున్నాడు ఆయన జమీందరీ హెడ్ కదా ఆయన ఈ సౌండ్ విని పరిగెత్తుకుని వచ్చారు నిర్ఘాత భయశంకిత పిడుగుపడినట్టుందే ఎక్కడోనో అని అనుకున్నారు ఇంట్లో పైన ఆకాశంలో మేఘం లేదేమో పిడుగుపడినట్టుగా ఉంది అని భయపడొచ్చారు ఈ లోపల ఈవిడ పరిగెత్తుకొచ్చింది పరిగెత్తుకొస్తే అక్కడ వాళ్ళు చూసిన దృశ్యం ఎలా ఉందంటే ఉలూఖలం వికర్షంతం దాన్నాబద్ధం స్వమాత్మజం ఆ ఉలూఖలానికి త్రాడు త్రాడుకి ఈయన కట్టబడి ఉన్నాడు ఈయన అక్కడ నేల మీద పాకుతో ఆ త్రాడుతోటి కుస్తీ పడుతూ ఉన్నాడు ఆ స్థితిలో చూశారు ఆయన విలోక్యనంద ప్రహసం ఆయన వీళ్ళు చూసి దృశ్యాన్ని చూసి చిరునవ్వు నవ్వి ఆ బంధం నుంచి విడిపించారు తర్వాత భార్యను పిలిచి ఏమిటది అలా చేసేవంటే ఏం లేదండి నేను ఏంటంటే నా మూల ఉన్నటువంటి రోజుకి చిన్న తాడు తీసుకుంటే తాడు వేసి కట్టాను అదేం పెద్ద కట్టింది కాదు పాపం వాళ్ళు వాళ్ళు సర్దుబాటు చేస్తున్నారు ఇది ఈ చెట్లు పెద్దవైపోయాయి ఎప్పటి నుంచో తాపముత్తాత కాలం నుంచి ఉన్న చెట్లు ఇవి అవి ఎప్పుడు ఎవరు పోతారో కూడా నేను ఎరగను అని అన్న మహారాజు అనుకుంటున్నాడు పాపం పెద్దవైపోయాయి ఇంకే ఉందిలే పడిపోయాయి నేలను సారం తగ్గిపోయి పడిపోయాయి అనుకుంటున్నాడు అంటే అక్కడ అక్కడే ఉన్న కొంతమంది పిల్లలు ఏమవుతారంటే అలా పడిపోలేదు తాతయ్య ఇవి వీడే దాంట్లో మధ్యలో ఈ రోడ్డు వేసి లాగిన మూలంగా పడ్డా ఏం చెప్పారు చెప్తే వీడు ఆమె పిల్లలు మీరు మొహాలు మీకు ఏం తెలుస్తుంది ఆ పిల్లాడు ఏమిటి లాగడం ఏమిటి పడ్డం ఏంటి అదంతా నేను మీకు తెలియదు అవకరించుకోండి అని ఆ పిల్లలు చెప్పిన మాటని వీళ్ళు త్రోసిపుచ్చేశారు అంతేగాని నఘటేటేటి తస్యత అదేమిటండి దానితోటి ఈ చిన్నపిల్లాడు వీడు లాగడం ఏంటి ఆ చెట్లు పడిపోవడం ఏంటి నథింగ్ దాని ఇట్ ఓన్లీ ఓల్డ్ ట్రీస్ అయిపోయాయి పడిపోయాయి అని వాళ్ళు నిర్ణయం చేసుకుని ఒక దండం పెట్టి ఉంటున్నారు గోపీభిస్తోభితో నిత్యం భగవాన్ పాలవచ్చిత్ ఈ గోపికలు ఉండేవారు కదా అర్జున మీద కూర్చొని భోజనాలు అయిన తర్వాత ఏదో బియ్యంలో రాలేసుకుంటామో ఏదో కబుర్లు చెప్తున్న గోపికలు ఈ శ్రీకృష్ణుడు అలా రోడ్డు మీద వెళ్తుంటే కృష్ణ ఇలా రారా అనిపించేవాడు పిలిచి అలా నీకు బాగా డాన్స్ చేస్తావు నువ్వు అని వాళ్ళని ప్రోత్సాహం చేసి చేసేప్పటికి అయితే మనం డాన్స్ చేయమంటారా అంటే చేయి చూస్తామంటే డాన్స్ చేస్తుంది